అని అనిపించదు కామ్యకర్మలను మనం అనవసరం చేయటం కర్మలు చేయటం అవసరం కాదు కామ్యకర్మను అనవసరం చేయటం ఫలకృష్ణ మనకు అవసరం అంటే ఈశ్వరుని ఆరాధించటం చేయాల్సిన మాట తప్పనిసరిగా చేయాలి కానీ ఆ ఈశ్వరారాధనకి ఒక కామనని దేవునికి చేస్తూ ఉండటం అన్నది అది ఒక కరక్షణ సత్యం కాదు శాస్త్రము అభ్యర్థిస్తుంది కానీ ఎక్కడైనా ఆఫ్ కరక్షణ దేవుని పూజ చేసేప్పుడు కూడా మీరు కామన మార్కెట్కి వెళ్ళాలనుకోండి మార్కెట్కి ఎందుకోసం వెళ్తాం ఏదో కామనతో వెళ్తాం ఏదో కోరికతో వెళ్తాం ఏదో వస్తువులు కోరిక తీసుకుంటూ వెళ్తాం కామన డబ్బు ఇస్తాం వస్తువులు తీసుకుంటాం ఇంటికి డబ్బులు రాష్ట్ర గ్రామానికి వెళ్ళాం కదా ఉద్యోగానికి వెళ్తాం ఏదో వాడికి ఏదో సర్వీస్ చేసి మళ్ళీ దానికి కూడా కామన్ ఉంటుంది జీతం తీసుకుంటాం తర్వాత వ్యవహారం ఉంటుంది లోకంలో ఫ్రెండ్షిప్లని క్లబ్లని పెళ్లిలని పెద్ద ఇవన్నీ ఉంటాం అన్ని కామనతో వ్యవహారం జరుగుతుంది దేవుని దగ్గరికి వెళ్తారు దేవాలయంలో అక్కడ కూడా కామతో కరెక్షన్ కాదు అట్లీస్ట్ వన్ ప్లేస్ ఎక్కడికి మనం నిష్కామంగా వెళ్తామో అలాంటి స్థానం ఒకటి ఉండాలి అది ఏది ఆ స్థానంలో ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే దేవతారూపంగా ఆరాధించబడే గంగాది నదీ తీర్థం నది దగ్గర వెళ్ళినప్పుడు లేదా మహాత్ముల దగ్గరికి నిష్కారంగా వెళ్తే బాగుంటుంది ఒక శ్వాస ఉంటుంది ఎందుకంటే మన సంసారానికి ఇలాంటి దీనికి వెళ్ళాలి కాదు సపోజ్ మా దేవుడి గురించి మేము కావాలని పడుతుంది లేదు దేవుడి ఇలా కాబట్టి దేవుడి గురించి అనుకోండి అతనితో మన కష్టాలు పెట్టే కష్ట ఇలా నవత్వం సుఖాత్వం అనుకుంటాం అదేమీ లేదు రామను సిద్ధిస్తే దాని స్థానంలో ఆరాధన కాలంలో బ్యాక్టీరియా పుట్టినట్టుగా తీసుకొస్తుంది ఒక రామను సిద్ధిస్తే అరవై రామను పుట్టుకొస్తుంది కాబట్టి లాటరీ రావాలి దేవుడా లాటరీ రావాలి దేవుడా దేవుడా సరే లాటరీ ఇస్తే తీసుకోండి ఇప్పుడు ఈ డబ్బు మాత్రం జాగ్రత్తగా భద్రం చేసిన ఉపాధి మళ్ళీ దేవుడా దేవుడా అని అడిగాం భద్రం చేసిన మళ్ళీ ఇంకెళ్ళమని కాబట్టి ఏదో ఒక కారణంగా తీరినంత వల్ల ఏది తేదీ చేయలేదు లౌకిక వ్యవహారాలనే సకాలంగా ఎలాగో చేస్తున్నాం కనీసం అట్లీస్ట్ దేవుడి మీద ఉద్యోగం చేయాలి ఒక ఆల్టర్ ఉండాలి జీవితంలో ఒక ఆల్టర్ ఉండాలి ఏది ఒక స్థానం అక్కడ మనం నిష్కామంగా ఉండాలి దానివల్ల అలాగే నిష్కామంగా బట్ ఏదైతే సకాలంగా కర్మ చేసినప్పుడు అధికారంగా కర్మకి ఆ కర్మ వల్ల లభించే ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలభోక్త అధికారం ఆ ఫలభోక్తత్వం నాకు ఉన్నది నేను ఆ ఫలం నాకు కావాలి అని ఎవరు అపేక్షిస్తారో వారు అధికారం అయితే నిష్కామ కర్మకు అధికారం ఎవరు అంటే ఈ నిష్కామంగా విశ్వతను ఆరాధించినట్లయితే నా హృదయంలో ఉండే కామన అనే ఈ పట్టు కామనల పట్టులో మనం బతుకుతూ ఉంటాం ఆ బిగింపులో బతుకుతూ ఉంటాం ఈ బిగింపు కొంత సరళిస్తుంది మనకి అంతఃకరణం శుద్ధం అవుతుంది శుద్ధమైన అంతఃకరణలో ఆత్మజ్ఞానం వేసి మనం మోక్షాన్ని పొందుతాము అదే మొత్తానికి ఉన్న వల్ల లభించే ఫలము అంతఃకరణ శుద్ధి ఆ ఫలం ఎవరికి కావాలి నాకు కావాలి నేను కలుస్తున్నాను నేను గట్టిగా ఉన్నాను నాకు ఆ ఫలం యొక్క అపేక్ష కావాలి మొత్తానికి ఫల దాని ఫలభోక్తత్వం అవుతుంది ఎదుర్కి సకాలకర్మకి నిష్కాలకర్మకి తేడా ఏంటంటే ఫలము అనాత్మరూపంగా ఉన్నట్లయితే దాని సకాలకర్మ ఉన్నాయి అదే ఫలము ఆ కర్మ వచ్చే ప్రయోజనము ఆత్మ తన స్వరూపంలో భాగంగా అంతఃకరణ శుద్ధి ఉంటే తనలో భాగంగా ఉంటుంది కానీ బయట ఉండదు అలాగా ఫలము ప్రయోజనం ఉన్న సందర్భాలలో తన నిష్కామం మొత్తానికి రెండు సందర్భాలలోనూ ఇది కర్మ ఎందు అధికారము గలవాడు కర్మాధికారి కర్మ యోగ్యత గలవాడు ఇంతలా శాస్త్రంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒకసారి రెండు మూడు శ్లోకాలు పూర్తి కర్మాధికారం నుంచి తప్పుకున్న వాడి యొక్క ప్రసంగం వస్తుంది ఆత్మజ్ఞానికి కర్మాధికారం ఉండదు కర్మక్షేత్రం నుంచి అతీతంగా వెళ్ళిపోతాడు వారి ప్రసంగం వస్తుంది ఆ వచ్చినప్పుడు ఆ డిస్టింక్షన్ మెయింటైన్ చేయడం కోసమే ఇతర దానికి గుణాలు వేస్తూ కర్మాధికారి అని నాటకాల్సి వస్తుంది భాష్యకారులు కూడా అలా చెప్పారు అధికరితేనే కర్మకారణం ఇది కర్మక్షేత్రంలో ఉన్నావా లేదా కర్మక్షేత్రంలో ఉన్నావా డబ్బు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను అయితే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది లేదండి నేను డబ్బు సంపాదించడం మానేశాను అంటే అప్పుడు ట్యాక్స్ క్షేత్రం నుంచి బయటకు వెళ్ళిపోయారు మొదటి మీరు అసలు మీకు దాని గురించి ఆలోచించి పనే లేదు ఎవరైనా అడిగితే ఏమైనా ట్యాక్స్ ఏమైనా అని అడిగారు అనుకోండి నేను ట్యాక్స్ క్షేత్రంలో లేనండి కాబట్టి కట్టలేదు అని మీకు చెప్పండి జాబ్ ఏంటి అదేవిధంగా కర్మక్షేత్రంలో కర్మాధికారిగా ఉండి కర్మని చేయకపోవటం అనేది చాలా కష్టం ఏదో కర్మ తప్పనిసరిగా చేయగలిగినటువంటి కర్తవ్య కర్మని చెప్పే తీరాలి దానికి కారణం ఇంకొక హేతు కర్తవ్య కర్మానుష్ఠానం తప్పనిసరి స్వధర్మానుష్ఠానం తప్పనిసరి అని చెప్పడానికి మరొక హేతు ఏమిటంటే ఇతస్య అధికృత కర్మ కర్తవ్యం అది ఏంటంటే ఆ కర్మను చేయటం ద్వారా నువ్వు ఈ చక్రాన్ని తిరిగిన వారు అవుతావు అని ఆ హేతు అలా వస్తుంది చెప్తే నీ చక్రం మాట ఇప్పుడు వస్తుంది జగచ్చక్ర ప్రవృత్తి హేతు ఈ కర్మ అంటే ఎందుకనగా ఎలా అనగా బికాస్ కర్మ ఆ హేతు ఏమిటంటే కర్మ చేసి తీరాలి అని చెప్పడం హేతు ఏమనగా బికాస్ కర్మ జగచ్చక్ర ప్రవృత్తి హేతు కర్మ ఉన్నదే ఇది జగత్ అనే చక్రమును తిప్పటంలో ఇది హేతు కర్మ తిరుగుతూ ఉండాలి ఆ తిరగడంలో ఇది హేతు కర్మ హేతు కాబట్టి మన వంతు కర్మలు మనం చేస్తూ ఉంటే ఆ జగత్ అనే చక్రం తిరుగుతూ ఇప్పుడు కూడా జగత్ అనే చక్రం మనం చేయకపోతే జగత్ అనే చక్రం తిరగడం ఆగిపోతుందా అని అడుగుతారు వారు కర్మయోగానికి విరుద్ధమైన మార్గంలో ప్రవర్తిస్తున్నారని ఆ తర్వాత భారతదేశంలో భారతీయులు ఎంతవరకైతే నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను నిరక్షత్రంలో భాగంగా అని భావించారో అంతవరకు భారతదేశం సుఖం సుసమృద్ధిగా ఉంది స్వర్ణయుగంగా ఉంది కానీ ఏదైతే భారతీయులు భారత సమాజంలో ఉండే జనులు మనం చెప్ప మనం చెప్పకపోతే ఈ జగత్తం ఆగిపోయిందా అని ఎవరి మటుకు వారు తప్పించుకోవడం ప్రారంభించారో ఆనాడే మొగలాలు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు భారత సమాజం బానిసత్వంలో జరుగుతారు ఇది ఒక విశ్లేషణ బ్యాంకు విశ్లేషణ గీత యొక్క సందర్భంలో విశ్లేషణ కాబట్టి నేనే చూపించాలి జగత్తం అని అలస్తారు నేను చెప్పకపోతే మానేస్తే ఏమైనా అవుతుందా ఇదే సందర్భం పాల్ రాజు గారు ముందులో పాల్పోయిందంటే నేను ఒక్కడిని పోయిపోతే అవుతుంది కానీ అందరూ పోయినాను అంచేతనే ఆ పా ఆ బిల్డింగ్ నిండా నీటి పోసే తప్పిస్తే పాలు ఇప్పుడు మన ఇంటి ముందు ఫుట్పాత్ ఉందనుకుంటాం ఇది ఒక రూల్ ఉంది వెస్ట్రన్ కంట్రీస్ లో ఫుట్పాత్ ఉంటుంది ఆ నడిచి మార్గం ఉంటుంది ఎవళ్ళ ఇంటి ముందున్న పుష్పాన్ని వాళ్ళు క్లీన్ చేయాలి ఇంటి కాలనీలో ఉంటుంది పుష్పాత అక్కడ పుష్పాతని ఎవళ్ళ ఇంటి ముందు ఉన్న కానీ వాళ్ళు క్లీన్ గా పెట్టాలి అది రూల్ అవి అందరూ పాటిస్తారు మీరు పుష్పాతను ఎప్పుడు చూసినా హ్యాపీగా నడిచి వెళ్ళడానికి వీలుగా ఎందుకంటే అందరూ పాటిస్తారు దీంట్లో ఎవరో ఒకటి ఉంటారు వాడు పాటించాలి అది నోటీస్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు క్లీన్ చేసేస్తారు పుష్పాతను కానీ బిల్లు మాత్రం పంపిస్తాను నేను ఇంతకుముందు ఫలానా తారీఖు నేను రికార్డ్ క్లీన్ చేస్తాను దాని బిల్లు ఇంకా బిల్లు వసూలు చేస్తాను అయితే బిల్లు వసూలు చేస్తాను నేను చూసాను వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు నిర్మోహమాటంగా బిల్లు వసూలు చేస్తారు ఎంత ఖర్చు చేయాలో చూపిస్తాను కానీ బిల్లు దగ్గర వచ్చేందుకు తేడా లేదు పక్కగా వసూలు చేస్తారు కాబట్టి వాళ్ళు పైసలు కూడా వీళ్ళు ఆరు డాలర్ల ఎనభై నాలుగు సెంట్లు ఇవ్వాలనుకోండి మీరు ఆరు డాలర్ల ఎనభై మూడు సెంట్లు ఇచ్చారనుకోండి ఇంకా అలా మీకోసం ఎదురు చూస్తూ ఉంటుందండి మీరు ఇంకో సెంట్ ఇవ్వాలి ఇంకో సెంట్ లేదమ్మా నా దగ్గర దాంతో సరిపెట్టుకోవాలంటే అది ఎలా ఎలా సరిపెట్టుకోం ఎనభై నాలుగు అక్కడ ఫ్రీక్ అయితే ఎనభై మూడుతో ఎలా సరిపెట్టుకోం ఇంకా ఏం చేస్తుందంటే అదే ఆ పక్క చిన్న పప్పులో నాలుగైదు సెంట్లు పెట్టుకుని ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఆ సెంట్ ఒకటి తీసుకుంటుంది తీసుకుని చెప్తే ఇదిగో ఇది మీరు ఇచ్చిన సెంట్ కింద నేను తీసుకుంటున్నాను అని తీసుకుని మీరు ఇచ్చిన ఎనభై మూడు సెంట్లుగా యాడ్ చేసి బాక్స్ లో వేసుకుని అప్పుడు స్విచ్ వస్తే కడకడ బిల్లు వస్తుంది అది విలువ ఇది మొత్తానికి ఎక్కడి నుంచో అక్కడి నుంచి అంతా వేయాలి లేకపోతే వస్తుంది సో అంత ఖచ్చితంగానే ఉంటారు మొహమాటం లేకుండా ఎనివే కాబట్టి ఎవరెవరికి కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తే దాని పేరే కర్మయోగం మేము ఒక్కళ్ళు చేస్తే ఏమైంది అనేది ఇది చాలా దురదృష్టకరమైన సో అలాగా ఆ జగత్ చక్రాన్ని మనం తిప్పాలి మనం మన దగ్గరికి వచ్చేప్పుడు ఆ చక్రం మన దగ్గర ఆగిపోకూడదు మనం తన ముందుకి పంపిస్తూ ఉండాలి మన దగ్గర ఆగిపోయిందంటే అది మనకి దోషం అది ఈ కారణంగా కూడా ప్రతి వ్యక్తి తన వంతు కర్తవ్యాన్ని తాను చేయాలి ఈ జగచ్చక్రం అనేది ఏమిటి దాని పట్ల అది ఎలా చెప్పడం దాన్ని అని అన్నట్లయితే దానికి సమాధానంగా ఈ శ్లోకం అక్కడ వరకు అవకాశం అన్నా ఈ శ్లోకం యొక్క వ్యర్థం అన్నాత్ భుక్తాత్ లోహిత రేతపరిణతాత్ సంభవంతి అన్నాత్ భవంతి భూతాన్ని భూతాన్ని అంటే ప్రాణులు ఈ ప్రాణులు అన్నము నుండి పుట్టుతున్నవి జాయంతి భవంతి అంటే జాయంతి పుట్టుతున్నవి ప్రత్యక్షం మనకు అంతకుముందు కనపడే సమాచారం అంటే మనం ఎలా చూస్తామంటే వ్యక్తి అని మనిషి అని పశువులని పక్షుని మనిషి పశుపక్షుల కంటే భిన్నమని ఈ రకంగా భేద దృష్టితో చూడటానికి మనం అలవాటు ఉంటాం కానీ శాస్త్రంలో అలవాటు ఉండదు మనిషి అంటే ఏమీ లేదండి ఫుడ్ బాడీ కింద చూస్తాం ఇది ఫుడ్ బాడీ అన్నం కాదు సో పశువు ఏమిటి అది అన్నది కారణం పక్షి ఏమిటి అన్నది కారణం క్రిమి కీటకాదులు ఏమిటి అన్నది కారణం మీరు ఆలోచించండి ఒక్కసారి చెప్పి ప్రపంచాన్ని తీసుకుని అనుభూతి మనం తీసుకుంటే ఒక విషయం స్పష్టం అవుతుంది సకల ప్రాణులు నిరంతరము ఎంజీ ఉన్నటువంటి ఏకైక కార్యం ఏంటండి తిట్టుకుంటూ చెట్లు ఏం చేస్తూ ఉంటాయండి ఎప్పుడు భూమిలో వేళ్ళని సాధించి వెతికి వెతికి వెతికి ఆ నేలలో ఒక న్యూట్రిషన్ ఎక్కడెక్కడో ఉంటుంది అది ఆ నీటిని ఆ న్యూట్రిషన్ని లాస్తుంది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉంటారు దీన్ని ఏం చేస్తాయండి కేవలం కేవలం దోమలు దోమలు అలా పొగలు ఏదైనా విశ్రాంతి తీసుకుంటాయి కవులు చాలా అనిపిస్తుంది పొగలు విశ్రాంతి తీసుకుంటాయి అనిపిస్తుంది దోమలు కుక్కలు ఈ పొగలు విశ్రాంతి తీసుకుంటాయి మనకు అనుభవంలో వస్తూ ఉంటాయి కదా అనుభవం సో రాత్రి పూట చాలా యాక్టివ్గా ఉంది అదేమో ఆహారాన్ని సంపాదించుకుంటే సో ఇతర ప్రాణులు సకల ప్రాణులు పక్షులు ఎప్పుడు పరుగులు తీసుకో ఎదురుతో ఆహార సంపాదనలో నిమగ్నమై ఉంటారు మనుష్యులు అంతకంటే ఉద్ధరించింది మనుషులు కూడా ఏ పని చేసినా హాయిగా ఏదైనా ఒక పని మొదలుపెట్టారనుకోండి మంచి పని మొదలుపెట్టారనుకోండి ఆహారం శుభమైన ఆహారమే అశుభమైన ఆహారం మంగళమైన ఆహారం మంగళమైన ఆహారం దేవుడు సత్యనారాయణం చేశారు దేవుడితో ప్రారంభం దేనితో ఆహారంతో ప్రారంభం ఏదో అమంగళం అంటారు పితృకర్మ అమంగళమే కాదు అది కూడా మంగళమే పితృదేవతలు ఆరాధిస్తే అమంగళమా మంగళమా మంగళమే కానీ మనకి చావంటే ఉండే భయం కారణంగా దాన్ని అమంగళంగా తీర్చిదిద్దారు వివాహంలో మొట్టమొదటి కార్యం ఏంటి నాంది శ్రాద్ధం చేస్తారు వెరీ ఫస్ట్ థింగ్ కాబట్టి శ్రాద్ధం అన్నది అది పవిత్ర కర్మ అపవిత్ర కర్మ పవిత్ర కర్మ శ్రద్ధయా కృతం ఎంతో అమంగళం మనిషి మరణిస్తే అది మంగళవా మంగళవా అమంగళమని మన భ్రాంతి అమంగళం ఎందుకు అవుతుందండి ఈ సంసార బంధం నుంచి వాడు నిమిత్తమే వాడు అవసరం పోయాడు వదిలిపోయింది ఈ దూర కొంత వదిలింది అది అమంగళమా మంగళం అది మంగళం ఒక శిశువు పుట్టాడు ఇది మంగళమా అమంగళం అంతా అమంగళం ఎందుకంటే ఊరు ఫెలో ఇప్పుడు పుట్టాడు ఎప్పటికీ వీడు ఏక ఇప్పుడు ప్రారంభించిన ఈ సంసారంలో ఏదనం మీరు ఎప్పటికీ తీయలేను ఇప్పుడు మీరేమో ఆ చిన్నపిల్లలకు ఉండేటువంటి వ్యాధులను అతిక్రమించుకుంటూ ట్రిపుల్ నేను ఈసీజీ e ఇవన్నీ ఈసీజీ e వాళ్ళు ఏదో కూడా ఉంటాయి ఈ దేశాలను వేయించుకుంటూ ఏడుస్తూ తప్పుకుంటే దేవుడితో మీరు ఎప్పటికి చేయలేను మీరు ఇప్పుడు మూడేళ్ళు నిండక ముందే స్కూల్లో పరస్పరం తీసుకెళ్ళి అక్కడ చదవాలి ఆ తర్వాత కాలేజీ స్కూల్ అని ఇది కాలేజీ అని డిగ్రీ అని మళ్ళీ రిజర్వేషన్స్ అని సీట్లు ఉందని లేదని లేదా చదువు ఉద్యోగం వచ్చిందంటే ఓ అమ్మాయి వివాహం అవుతారు ఇంకా సరిగ్గా ఆ సంసార బంధంలో శ్లేషంలో కొంత ఏలా పెట్టు పెట్టుకుంటుంది ఎప్పటికీ అయింది జన్మ ఎప్పటికి చూపాను అని మహాత్ములు శిశువు జన్మించేటంటే అమంగళం అని అనుకుంటారు నిజంగా అని కోపం శుభం వీటి ఉన్నంతలో శుభం కాక అని అందుకనే ఆశీర్వచనాలు మహాత్ములు తీసుకురాలు దండాలు ఇవన్నీ ఎందుకంటే వీటి వాళ్ళు చేయాలి దృఢంగా ఉండి నోరు రాయాలంటే కొంత బాగుపడతాడేమో విద్య ఆశీర్వచనం వీళ్ళు అర్జెంటుగా ఆశీర్వచనాలు అంత మంగళమైతే మరి ఈ ఆశీర్వచనాలు దక్షిణ దండం కూడా ఎందుకు ఇది ఆశీర్వచనం మంగళం అమంగళంగానే ఆశీర్వచనం కానీ మానవుల యొక్క దృష్టికోణం అంతా తప్పుగా ఉంటుంది ఎవరైనా మరణిస్తే ఇది అమంగళము అదే మహాత్ములు అయితే మరణించడం అంటే పండగ రాము మరణించిన పండగ మరణం అంటే పండగ ఎందుకంటే దేవుడి దగ్గరికి మరణం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం కదా సత్తు నుంచి ఎక్కి సత్తు నుంచి వెళ్ళిపోతున్నారని సతేవ ఆగత్య పునః సతి సంపద్యంతే అని చాంద్రోద్యోపనిషత్ ఆరోగ్యంలో ఆ సత్తులో విలీనమవుతున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం మంగళమా అమంగళం అండి ఎవరు చెప్పండి అమంగళం ఎందుకు సో చావనేది అమంగళము అనే ఒక దురదృష్టకరమైన ఆలోచన మన సమాజంలో ప్రవేశించింది వినోద భావయ్య గారు కళ అనేది వ్యక్తిగత మాట్లాడాలి ఎక్కడి నుంచి వచ్చింది ఇది అర్థం కాదు ఇది ఎప్పుడు ప్రారంభమైందో అర్థం కాదు భగవద్గీతలో తాము మంగళం చెప్పాడా మంగళం చెప్పాడు తావే లేదని చెప్పాడు తర్వాత తన కర్తవ్య కర్మను అనుష్ఠిస్తూ చెప్పుకుంటే వాడి కోసం స్వర్గ ద్వారా మొదావృతమని చెప్పాడు స్వర్గద్వారం తెలుసుకుని ఉంటుంది డ్యూటీ చేస్తూ చచ్చిపోతే వారి కోసం స్వర్గద్వారాలు తెలుసుకుని ఉంటాయి వారు ప్రియలోకాలను పెంచుతారు అని మరణం కూడా మంగళమే అని చెప్పాను మరణం అని అక్కడ చెప్పారు కానీ ఎప్పుడైతే మన సమాజంలో మరణము అమంగళం అనే భావన వస్తుందో దానికి సంబంధించిన అన్ని అమంగళాలుగా వాళ్ళు చెప్తున్నారు అదంతా రాముడు సో మనిషి సకల ప్రాణులు కూడా కేవలము అన్నవికారమే అన్నము నుంచి ఆహారం అన్నం అంటే ఫుడ్ బాడీ సో సకల ప్రాణులు ఈ ఫుడ్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటాయి మనిషి కూడా ఫుడ్ ప్రయత్నంలోనే ఉంటాడు అంచేతనే మంగళం వచ్చిన ఫుడ్డే అమంగళం వచ్చిన food begins with food and ఎవరికైనా begins because thinking body food body so body అంటే ఏమీ లేదు ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్న వికారం అన్నం యొక్క వికారం నేను అంటూ ఉంటాను ఇప్పుడు ఇక్కడ వంద కేజీల బరువు ఉందనుకోండి వంద కేజీలు లేదనుకోండి సంగా డెబ్బై కేజీల ఇక్కడ కూర్చుని ఉందనుకోండి డెబ్బై కేజీలు ఇక్కడ కూర్చుని ఉంటే ఈ డెబ్బై కేజీలు ఎక్కడి నుంచి వచ్చిందంటే బియ్యం బస్తాల నుంచి కందిపప్పు బస్తాల నుంచి మినపప్పు బస్తాల నుంచి మీకు అన్నింటిలోకి వచ్చింది డెబ్బై కేజీ సో అన్న విధానం తప్ప మరి నాత్ భవంతి నిజంగానే మహాత్ములు జీవుడు వీడు వాడు ఈ ఇక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు ఈ గోళలో కాదు ఆ గోళ ఆ సమాజాలు లేదు దాని స్థానంలో దాన్ని ఉండలేదు మహాత్ములు ఎలా చూస్తారంటే అన్న వికారము దేవత అక్కడ ప్రాణం ప్రకటమవుతుంది ప్రాణము సుఖం జగద్వ్యాసము ఒక్కటి ఏకజీవవాదం అక్కడే జీవుడు ఉన్నాడు ఇంతమంది జీవుడు లేదు అక్కడే జీవుడు ఉన్నాడు ఆ జీవుడి పేరే హిరణ్య అదే ఇక్కడ అదే దేవుడు ఉన్నాడు పశువులోనూ అదే దేవుడు ఉన్నాడు పక్షులోనూ అదే దేవుడు ఎక జీవవాదం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వేదాంతం ఎందుకంటే కమింగ్ పాయింట్ అన్నాత్ భవంతి భూత అన్నము ఆహారము తింటే దాని నుంచే ప్రాణులు జన్మిస్తారు బికాజ్ ప్రాణి అంటే ఫుడ్ బాడీలో ప్రకటమైన ప్రాణశక్తి తప్ప మరొకటి అదే అని అంటారు అల్లాత భుక్త కంటిలో ఉంటే దాని నుంచి ప్రాణం చూపిస్తాను కావాలి భక్తింపబడాలి అల్లాత భుక్త ఒక విశిష్టమైన సందర్భంలో స్త్రీ దాన్ని భక్షిస్తే అది స్త్రీ శరీరంలో లోహిత రక్తం రూపంగా తయారవుతుంది ఇది రెండు భక్తిని రక్షిస్తే అది రేతస్సు రూపంగా తయారవుతుంది ఈ రేతస్సు ఆ లోహితం యొక్క సమాగమము చేత రెండు కలిసినప్పుడు పరిణామ పరిణామం ఈ అన్నమే పరిణామాన్ని చేయాలి పరిణామాన్ని చేసి ఒక సెల్ కింద తయారవుతుంది ఆ సెల్ఫ్ కి అన్న అన్న సారము దాని సెల్ఫ్ కి నిర్మాణం ఆ సెల్ ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది అన్న సారాన్ని తన వైపు ఆకర్షిస్తుంది ఎందుకంటే ఆ సెల్లో ప్రాణశక్తి ఉంది ప్రాణశక్తి అంటే దానికి ఏదో డిఎన్ఏ కోట్ అనేది ఇదేనే అంట ఆ సెల్లో ఏం చేస్తుందంటే అన్న సారాన్ని ఆకర్షిస్తుంది ఇంకా జార్జ్ ఫుడ్ ఎక్స్టెండ్ ప్రోటోప్లాజం అనుభవం ఆ రూపంగా అబ్జార్బ్ చేస్తే ఆ ఫుడ్ లో నుంచి ఎన్నో యాసిడ్స్ ని పికప్ చేసుకుని ఆ ఎన్నో యాసిడ్స్ ని ప్రోటీన్లు కింద మ్యానుఫ్యాక్చర్ చేసుకుని అలా చేసుకుని ఆ ప్రోటీన్లు ఇతర టిష్యూస్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుని వాటి ద్వారా గుండెకాయ లేవరు ఇవన్నీ కూడా ఆ డిఎన్ఏ కోడ్ ప్రకారంగా నిర్మాణం చేసుకుంటూ పోతుంది కాబట్టి ఇప్పుడు శిశువు నిర్మాణం అయ్యేదో అంటే వాడు శరీరంలో ఉన్న ప్రతి అంగము ఇంక్లూడింగ్ బోన్ క్యాల్షియం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుని అదంతా నిర్మాణం చేసుకుంటూ పెట్టింది ఆ కాన్సెప్ట్ అన్నస్నానం కాబట్టి తల్లి తిన్న ఆహారము తండ్రి తిన్న ఆహారము అది కొంతకాలం ఈ శిశువు యొక్క వృద్ధికి సహకరిస్తే ముందు తండ్రి తిన్న ఆహారం తర్వాత తల్లి తిన్న ఆహారం తర్వాత మీరే తిన్న ప్రారంభిస్తారు మీరే భక్షిస్తారు కాదు దానం పోయే వరకు ఆహారం ఇంకా ఇంకా గుటక పట్టం లేదన్నంత వరకు చేసే ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఆహారాన్ని రక్షిస్తున్నట్టు ఇది మనిషి చేసింది ప్రాణం చేసి కాబట్టి అన్నా భవంతి భూతాన్ని ఇది ప్రత్యక్షం అన్నం పరబ్రహ్మస్వరూపం అంటే పరబ్రహ్మ అంటే ఆ పరమేశ్వరుడు జగత్తులో ప్రాణుల రూపంగా అభివ్యక్తమవటానికి అధిష్టానం దేవస్థానం అన్నమే సద్దున్యాసే అన్నస్య సంభవ అన్న సంభవ మరి అన్నం ఎలా పుడుతుంది అన్నం అంటే ఆహారం ఉండదు అద్యటేమిటి అన్నం ఆహారం ఇదెలా పుడుతుంది అంటే ఇక్కడ అభిప్రాయం ఏంటంటే ఆహారము అంటే వెజిటేరియనే ఆహారం నాన్ వెజిటేరియన్ ఆహారం నాన్ వెజిటేరియన్ మనుషులు కూడా తినే వాళ్ళు ఉంటారు అక్కడ మనుషులు ఆహారం అంటున్నారా ఏమన్నా అంటే వీళ్ళల్లా ఆహారం కింద మార్చేసుకుంటున్నారు తప్పింది అన్నం అంటే వెజిటేరియన్ అదే ఆహారం అంటే వెజిటేరియన్ అంటే ఫోటోసింథసిస్ చేసేటువంటి మొత్తాలు శక్తికేమలు అయితే ఉన్నాయో అవి ఆహారం ఫోటోసింథసిస్ ఫోటోసింథసిస్ అంటే సూర్యకాంతిని ఉపయోగించుకుని ఇనార్గానిక్ మెటీరియల్స్ ని ఆర్గానిక్ మెటీరియల్స్ గా కన్వర్ట్ చేసినటువంటి ప్రాసెస్ కి ఫోటోసింథసిస్ అంటే అంటే ఇంకా అనేక అంశాలు ఇవి ఉన్నాయి రాష్ట్రంగా దాని సమాచారం ఆ ఫోటోసింథసిస్ యానిమల్స్ పశుపక్షాలు ఇది చేయలేరు మనిషి చేయలేరు ఫోటోసింథసిస్ సో ఫోటోసింథసిస్ చేయగలిగినవి చెట్టు తేమలేదు అదే that is the single source of food then no other source కాబట్టి ఆ విధంగా చెట్టు చేమల నిర్మాణం అయితే వాటిని భక్షించి పశుపక్ష్యాలు మానవులు తమ ఆహారాన్ని సమర్పించుకుంటారు దట్ ఈస్ ది ప్రాబ్లం కాబట్టి చెట్టు చేమలు ముఖ్యం అలాగా పరిశీలిస్తున్నారు అంతేగాని కోళ్ల ఫార్ములు ఆందోళన కాదు కోళ్ళను భోజనం చేస్తూ ఉండడం తర్వాత రుగ్గోలు పెడుతూ ఉండటం కోల రైతుల ఆత్మహత్యలు ఇదంతా కూడా వ్యవహారం సందర్భలేని సమాచారం ఎవరు చేసుకున్నాడు ఆత్మహత్య డబ్బు సంపాదించినప్పుడల్లి ఆ మాటమే అదంతా కలిసిపోయి ఇప్పుడు ఆత్మహత్యలు కదా దుర్గలు చేస్తే అలాగే ఆ సంపాదన డబ్బులు ఇతరులు చేసుకుంటూ వాడుకోవాలి కాబట్టి ఆత్మహత్యను నివరిస్తుంటే అది ఎక్కడ తెలుస్తున్నాయి ప్రభుత్వం జాతకాలు లేకుండా ఇలాగే ఉంది ఎనివే తద్జన్యాత్ అన్న సంపద చిట్టుజామలే ఆహారం కోసం అన్నం కనుక చిట్టుజామలు ఫోటోసింథసిస్ చేసుకోవాలంటే వాటర్ ఉండాలి ఫోటోసింథసిస్ వాటర్ ఫోటోసింథసిస్ అంటే ఏంటి carbon dioxide plus water gives H new అంటే light light energy from sun gives glucose plus oxygen అది photosynthesis glucose molecule oxygen oxygen మనం తెలుస్తాం బట్ దీంట్లో ముఖ్యంగా వాటర్ ఉండాలండి వాటర్ లేకపోతే ఫోటోసింథసిస్ ఎందుకు గట్టిగా ఉంది అంతా ఎండిపోతుంది ఇంకా ఫోటో లేదు సింథసిస్ అదే సూర్యుడు నీరు లేకపోతే సూర్య కాంతిలో ఇవన్నీ మలమల మాడిపోతాయి అదే సూర్యుడు నీరు ఉంటే పక్కన పెరుగుతుంది నేను వెళ్తుంటే రైల్లో వెళ్తున్నాను అనుకుంటున్నాను అంతా ఎలాగంగా ఉంటుంది సడన్ గా కొత్తగా ఉంటుంది నిద్రైన తప్పదనం ఎక్కడ వచ్చిందంటే అక్కడ ఒక బావి ఆ బావి ఉన్న కారణంగా ఇదంతా తప్పదనం ఆ బావి పరిధి క్షేత్రంలో ఏదో పది ఎకరాలు ఇరవై ఎకరాలు దాని వల్ల మళ్ళీ అంతా ఎడాలి మీరు ఉన్నారు సన్నుడికి కామన్ ఫ్యాక్టర్ అంతటా సన్ను సమానంగా ఉన్నా నీరు ఉన్నట్టు చోట నీరు మరి భూగర్భ జలం కదా అంటే భూగర్భ జలం వర్షం నుంచి వస్తుందండి అయితే భూగర్భం జలవర్షం నుంచి వస్తుంది వర్షం నుంచే వస్తుంది సో పద్గమ్యాత్ అన్న సంపద పద్గమ్యం అంటే పద్గమ్య అంటే పద్గమ్యుడు అని కర్షాన్ని సో వర్షము వలన అన్నము సంస్కృతింది అంటే వర్షాన్ని దేవతగా పిలిపిస్తారు రక్షణ దానిలో రక్షణ అంతా కూడా వర్షం మీద ఆధారపడింది కాబట్టి వర్షదేవత వర్షదేవ అంతా దేవతే పృథివీ దేవతే వాయువు దేవతే సూర్యుడు దేవతే చంద్రుడు దేవతే అంతా దేవతే వర్షం మాత్రం ఇంక దేవత కాకుండా ఎందుకుందో అది జరుగుతాయి పద్జన్య పద్జన్య అంటే వర్షదేవుడు ఆయన అనుగ్రహం వల్ల అన్నము పుట్టినాం లేకపోతే పద్జన్య శబ్దానికి వర్షం చెప్పిన పద్జన్యాత వృష్టే అన్నస్య సంభవ అన్న సంభవ ఓకే ఇప్పుడు వృష్టి వర్షం ఎలా వస్తుంది అంటే ఇక్కడ వైదికమైన ఒక దృష్టికోణం వర్షం ఎలా పడుతుంది అంటే యజ్ఞాత్ భవతి పద్జన్య యజ్ఞం చేస్తే వర్షం అప్పుడు దీనికి మామూలుగా దీనికి చెప్పినటువంటి ఇమీడియట్ మీనింగ్ ఎలా ఉంటుందంటే నేను యజ్ఞం చేస్తా యజ్ఞం చేయడం అంటే ఏం చేస్తారో అగ్ని గ్రహించి దాంతో సరుజలు నెయ్యి మొదలైనటువంటి ద్రవ్యాలను హోమం చేస్తారు మంత్రాలతో ప్రయోగిస్తారు దానివల్ల వర్షం ఎలా పడుతుందండి అంటే ఎలా పడ్డాయి అప్పట్లో మీరు గుర్తుందో లేదో వీళ్ళు మేఘమఖనం అని వెళ్ళిపోయింది మేఘమఠనంలో రెండు ప్రాసెస్ ఒకటి ఏం చేస్తారంటే ఒక స్టవ్ ఒకటి ఫ్యూచర్లో మీరు ఏం చూసారు ఇక్కడ మహబూబ్ నగర్ ఒక స్టవ్ పెడతారు ఓపెన్ మైదానంలో ఒక స్టవ్ బాగా నిప్పులు వస్తే పెట్టుకుంటారు ఆ నిప్పుల్లో ఏదో సస్పెన్స్ వేస్తూ ఉంటారు సిల్వర్ ఐడియా వేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ సిల్వర్ ఐడియా అది డిస్పర్స్ అయ్యి పైకి వేస్తూ ఇది ఒక మేఘమఠం లేదేస్తాను నేను అయితే దీని మీద ఇంకొక అభిప్రాయం ఏంటంటే ఈ సిల్వర్ అయ్యే అమౌంట్ కన్స్యూమ్ తన జీవనము అమౌంట్ ప్రయోజనం దీంట్లో ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఈ సిల్వర్ అయ్యే డిస్టర్బ్స్ అయ్యి ఈ ఇంటర్మీడియట్ ఆకాశాన్ని వాయువు అంతని కూడా సాటిరేట్ చేసి ఆ పల్స్ వెలిచిన తర్వాతనే వర్షం పడుతుంది ఈ ఇంటర్మీడియట్ లో మనం సిల్వర్ ఏదైతే ప్రవేశపెడుతున్నామో ఇది అని ఒక దృష్టి అందుకోసం ఈ సిల్వర్ని తీసుకెళ్ళి అక్కడే పోగలిగితే ఇంకా బెటర్ అందుకోసం విమానం ఉంటుంది బట్ అదర్వైజ్ ఎక్సెల్సియండి ఒక ధూమాన్ని క్రియేట్ చేస్తుంది విమానం విమానంలో కూడా లిక్విడ్ ఎక్స్క్రియేట్ చేయడం అలా అక్కడ కూడా హాట్ స్టవ్ లాంటిది ఒకటి ఎలక్ట్రిక్ తయారు చేసి దాని మీద సిల్వర్ ఐదు వేయడమో ఐదు జరుగుతుంది అప్పుడు అదంతా డిస్కస్ మొత్తానికి హోమధూమం అండి మేఘమసనము అంటే హోమధూమము మీరు ఎలాంటి హోమం చేశారు ఎక్కడ చేశారు ఎలా చేసినా మొత్తాన్ని హోమధూమమే మేఘమసనం దెర్ ఇస్ నో అదర్ మేఘమసనం నిజానికి మేఘమసనం అనే పదాన్ని ఎవరు ప్రయోగించారు నాకు తెలియదు కానీ ఎవరో అధికారులు ఎవరో ప్రయోగిస్తారు తెలుగులో సంస్కృతం అని ఏమైనా అడుగుంటారు పోయింది స్వీడికి తెలుగులో ఏమన్నా అంటే ఎవరో చెప్తుంటారు మేఘమసనం అది బాగానే ఉంది కదా maybe it is better to use another word ఎందుకంటే అక్కడ మథనం అనేది ఏముందా అని ఫీడింగ్ ట్రాన్స్లేషన్ కొంచెం హడావేదాలు చేశారా అని అనిపించింది కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందంటే మీరు ఆలోచించాలి కనుక మేఘమథనం అనేది జరిగేటువంటి ప్రక్రియ it is nothing but kind of offering of in fire ఇక్కడికి మంత్రాలు ఉండవు ప్రభుత్వం వాళ్ళు చేసే మేఘమఠంలో మంత్రాలు ఉండవు మంత్రాలు ఉండవు నేతాలన్నీ ఉంటాయి సమిధులు నెయ్యి మెరుగుగా సిల్వరైతే కృష్ణం అగ్నిహోత్రం సమానంగా రెండింటికి అక్కడ ఉంటుంది అగ్నిహోత్రం ఇక్కడ ఉంటుంది మంత్రాలు లేవు నెయ్యి సమిధులు ఇది మొత్తానికి హోమం అనే పాత్ర ఉండనే ఉండదు ఈ విధంగా సో వాళ్ళు కూడా ఒక రకంగా హోమం చేస్తే అగ్నిహోత్ర కర్మలు చేస్తే మేఘాల నుంచి వర్షాలు చేస్తారు మన సంప్రదాయంలో ఏమన్నారంటే ఈ యజ్ఞం చేసినప్పుడు ఆ హోమధూమము ఆకాశానికి వెళ్ళి ఆ మేఘాలని ఒకవేళ మేఘాలు లేకున్నా మేఘాలను తీసుకొస్తుంది కొంత కొంత ఇకోటరిక్ ఇంపార్టెన్స్ కూడా వస్తుంది ఏదో ఒక మహిమ ఆ ప్రభుత్వ శక్తులు మనకు అనుకూలమవుతాయి ఆ కారణంగా యజ్ఞం కారణంగా ఆ ప్రభుత్వ శక్తులు అనుకూలమై లేని మేఘాలను కూడా తీసుకొచ్చి వర్షాన్ని తీసుకొస్తాయి మేఘమసనం చేయాలంటే మేఘాలు ఉంటేనే మేఘమసనం చాలా చిత్రం ఏంటంటే ఈ మేఘమసనంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆ దుర్చిన వర్షం సహజ వర్షమా కృత్రిమ వర్షమా తెలియలేదు పెద్ద కాలంలో వస్తుంది మీరు మేఘమసనం చేసి వస్తారు విమానంలో వెళ్ళి చేసి వస్తే వర్షం కురుస్తుంది అదిగో మా వల్లే కురుస్తుంది వర్షం అని వీళ్ళు రాసుకుంటారు కానీ చిత్రం ఏంటంటే వీడు చెయ్యనప్పుడు కూడా కురుస్తుంది దాంతో క్వశ్చన్ రైతు ఇప్పుడు కురిసిన వర్షం వీళ్ళు చేసిన మేఘమసనం వల్ల కురిసిందా లేక సహజంగానే కురిసిందా మేఘమసనం వల్ల కురిసింది అంటే దాన్ని కృత్రిమ వర్షం ఓనంట సహజంగా దానంతటదే కురిస్తే అది సహజ వర్షం కాబట్టి ఇది కొత్త వర్షం సహజ వర్షమా కృత్రిమ వర్షమా ఎలా చెప్పమా చెప్పి ఉపాయం ఏంటి అంటే దానికి ఏమో పరామీటర్స్ ఏమో ఆ పరామీటర్స్ ని బట్టి అది సహజ వర్షం కాదు కృత్రిమ వర్షమే కాబట్టి మనం ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది అని వాళ్ళు రాసుకుంటారు దీని మీద ఒక శక్తిలో సైంటిస్ట్ ఏమని చెప్పారంటే మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు చేసిన మేఘమతం ఇస్తుంది ఏది సరిగిస్తుంది కాదు అంతా హిందీ ఎందుకంటే కాదండి వర్షం కురిసిందంటే ఆ వర్షం అంతా నేచురల్ వర్షం దాంట్లో ఎక్స్ట్రా కురిసింది ఏం లేదని ఒకటి చేస్తుంది కాబట్టి ఇప్పుడు మేఘమథనం వల్ల వర్షం కురిసిందని చెప్పడానికి ఇన్ని ఆటంకాలు ఉంటాయి వైదికులు చేసిన యజ్ఞం వల్ల కురిసింది ఎలా ప్రూవ్ చేస్తాం వీరికే ప్రూఫ్ లేకుండా ఉంటే ఈ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్కే ప్రూఫ్ ఈ గడ్డ ప్రూఫ్ ఆ స్థితిలో యజ్ఞం వల్ల వర్షం అనేది కేవలం విశ్వాసానికి అధీనమైన విషయం కాబట్టి హోమాలు చేసుకుంటే యజ్ఞాలు చేసుకుంటే వర్షం కురుస్తుంది యజ్ఞాత్ ఇది యజ్ఞ శబ్దానికి ఒక ఒక నేరో ఒక పర్టికులర్ అర్థాన్ని చెప్పినటువంటి సందర్భం మిగతా వాక్యాన్ని గుర్తిస్తున్నారు అగ్నిహోత్రంలో సరైన పద్ధతిలో వేయబడిన ఆహుతి రాష్ట్రాన్ని వేయడం వేయబడిన ఆహుతి హోమ ద్రవ్యానికి ఆహుతి అంటే నేలు కావచ్చు లేకపోతే కవిత కావచ్చు లేకపోతే వండిన అన్నము చెరువు అని అంటారు తెలుగు చెరువు కాదు సంస్కృతం తెలుగు వండిన అన్నం దిగువడాశము ఇది కూడా అన్నంతో నోకతో చెరువు సంస్కృతంలో ఖా ఖ్యా ఉంది ఖ్యా ఉంది తెలుగులో ఈ విభాగం ఉంది సో తెలుగు సో చెరువు నిర్వహతి చర్చ సో ఈ చెరువుని హోమం చేస్తారు పొందిన అన్నము పురోడాశం పురోడాశం అంటే లోకల్తో చేస్తారు కిందిగా చేసి మొదటిగా ఒక పెండాకారంగా చేస్తారు పెండ చూస్తే జనాలు సందర్భించారు ఏ మాట అన్నాను లేదు అమలగలమా లేదు ఎందుకంటే భయంలో భయం ఇంటికి ఫీలింగ్ అవ్వాలంటే తెలియాలంటే ఏమి మనం ఉంటే ఫిజికల్ ఫీలింగ్ తెలియదు ఐ హస్కిండ్ మోర్ ఆర్ హాస్పిటల్ అంటే ఐరన్ బాల్ ఐ హస్కిండ్ ఉంటాయి అలాగే చిత్తాకారంగా వస్తుంది గోడాకం ఎండాకాలంగా ఉంటుందంటే అంతేగానే గతి ఎవరుగా అక్కడి నుంచి ఏదో ఎరణ్యోదాహం అలా సో ఈ చెడు ఈ పురోడాగం ఇది ఆహుతులు అంటే వెళ్ళి అగ్నిలో సమ్యక్ ప్రాప్త ఆహుతి అగ్నిలో సమ్యక్తిగా వెయ్యాలి ఇంకా తీసుకు ఇలా విసిరేస్తూ ఉన్నాడు ఇంకా అసంతృప్తి ఇంకో ప్రాసెస్ ఉంటుంది శ్రద్ధాపూర్వకంగా అసంతృప్తి ఉంటుంది విధి విధి విధానంగా చేయాలి పెట్టడానికి దిద్దు ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేయాలనుకోండి దిద్దు ఏ సమయంలో దిద్దులు ఆన్ చేస్తే దాని దానికి తిరిగినట్టుగా కాదు దానికి ఒక ప్రాసెస్ ఆఫ్ చేయాలనుకోండి దానికి మళ్ళీ దిద్దు ఏంటి ఉంది విధులు అనుకుంటాం అలా కాకుండా మన ఇష్టం లేదంటే దాన్ని ఆన్ చేసి ఆఫ్ చేసి చేయాలి అలాగే ఇక్కడ యజ్ఞం చేసేందుకు కూడా సమయంలో చేస్తాము చేస్తే ఆ ఆహుతి ఆదిత్యుడి దగ్గరికి అంటి మీద ఆదిత్య మండలం దాకా వెళ్ళిపోతుందని కాదు పైకి సూర్యమండలం వైపుకి వెళ్తుంది నాకు అంటే అక్కడ ఉండే మేఘాలను ప్రభావితం చేస్తుంది ఈ భూము ఈ సూక్ష్మ భూమాలు అక్కడ భూమ ఆదిత్యాది జాగ్రత్త దృష్టి ఆ ఆదిత్యుని యొక్క అనుగ్రహం వల్ల వర్షం పడుతుంది అంటే ఈ భూములు అంతరిక్షంలో వేయ ఆ ఆదిత్య కిరణములతో సంయోగాన్ని ఇస్తుంది అక్కడ ఉండే మేఘాలను ప్రభావితం చేస్తుంది మేఘంలో ఎనర్జీ కూడా ఉంటుంది కదండి నేను భీమోపిస్తుంది మరియు తాను సన్నిపాత మేఘ వినరాలేదో విశ్వాసం మేఘ సందేశం కాళిదాసు మహాకవి సో మేఘం అంటే ఏంటంటే నాలుగు ఉంటాయి మేఘంలో అంటారు ఆయన ధూమము జ్యోతి ఎనర్జీ సలిలము మరు ధూమద్యోతి సలిల మరుతాం సన్నిపాత అది సమాహారం మేఘ అది మేఘం ఆ మేఘ యొక్క సందేశార్థాత్కరణీయా వ్యక్తులు మేఘాన్ని సందేశం పంపిస్తారు మేఘ సందేశం కదా మేఘ సందేశం చెప్పాలంటే క్రియని సందేశం క్రియలకు చేస్తామంటే వాడు దృఢమైన అవయవములు కలిగిన వ్యక్తి అయి ఉండాలి కానీ ఇలాగా ఎలా మేఘంలో చేస్తున్నామని అని ఒక ఆ విధంగా పని అది మేఘంలో ఎనర్జీ కూడా ఉంటుంది ఆ విధంగా ఆదిత్యుడు ముఖ్యంగా అంతేకా రెండు మేఘాలు కలుపుతున్నప్పుడు మెరుపు వస్తుంది ఎంతంత ఎనర్జీ శీర్షికమంత ఎనర్జీ వస్తుంది ఆ మెరుపుల్లో ఎనివే ఆదిత్యం యొక్క అనుగ్రహం యొక్క వర్షం పడుతుంది దృష్టి ఆదిత్యాధ్యాయుతే దృష్టి దృష్టి అన్నం వర్షం వలన ఆహార నిర్మాణం అవుతుంది ఆహారం వల్ల అంటే ఆహారాన్ని వెళ్ళి ప్రజా అంటే ప్రాణులు ఉపయోగిస్తారు అనే ఈ విధంగా యజ్ఞాత్మవతి సద్జన్య యజ్ఞం వల్ల పద్దెనిమిది వర్షం పడుతుంది అని చెప్పండి ఇప్పుడు యజ్ఞాన్ని యజ్ఞశబ్దానికి విస్తృతమైన అర్థం కూడా చెప్పండి అసలు యజ్ఞ అపూర్వహానంగా పూర్వం అన్నారు యజ్ఞం పూర్వం అంటే యజ్ఞం వల్ల వర్షం పడుతుంది అన్నారు యజ్ఞాభవతి పడుతుంది ఇంకా టెక్నికల్ గా ఆయన ఒక శంకరం చేస్తే దానికి అర్థం అపూర్వమని రాస్తారు ఎలాగంటే యజ్ఞం అంటే ఏంటి కర్మ కర్మ అంటే ఏంటి ఒక ద్రవ్యాన్ని తీసుకుని వీటిలో అగ్నిహత్వం వేయడం అంతే కదా ఆ కర్మ కర్మ అయిపోయిన తర్వాత ఇంకా కర్మే ఉండదు కర్మలో క్షణితం అలా పుట్టి పోయిదానికనే కర్మ సో ఇదేముంటుంది ఇప్పుడు హోమం చేసేసారనుకోండి ఇప్పుడు కర్మ ఏమైపోయింది ఏమైపోయింది అయిపోయింది అంటే ఇది గోవ మనుషులు కలిసిపోయింది ఇంకేం లేదు లేదా అనుకుంటూ ఉంటున్నారు అందుకు కదా ఇదని కర్మ ఎండ్ అయిపోయింది ఈ ద్రవ్యాలు ఏమయ్యాయి అన్ని ఎండ్ అయిపోయాయి అది గూడు అయిపోయాయి అగ్నిహోత్రం ఏమైపోయింది అది ఆగిపోయింది గూడు అయిపోయింది ఇప్పుడు ఇంకా అక్కడ ఏం లేదు ఇది యజ్ఞం యజ్ఞం అన్నదే కానీ గంట అయ్యేప్పటికీ ఏమీ లేదు అంతా అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా పుట్టి విలీనం అయిపోయింది పుట్టి లేకుండా పోయిన కర్మ వర్షాన్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది ఇవాళ యజ్ఞం చేస్తే ఇవాళ వర్షం వచ్చేదిగా సో వర్షాకాలంలో యజ్ఞాలు చేస్తే దీని యొక్క ఫలం వర్షాకాలంలో వర్షాలు వస్తాయి అదే ఒక వ్యవస్థ కాబట్టి యజ్ఞం చేయాలంటే వర్షాల పతాకా యజ్ఞం చేయదు కాలంలో చేస్తాం సో ఈ యజ్ఞం ఇవాళ చేస్తే ఇవాళ చేసిన యజ్ఞం ఇవాళ విలీనం అయిపోయింది లేకుండా పోయింది ఎప్పుడో రేపో లేకపోతే నెల తర్వాత పడి వర్షానికి ఇది చేయాలి అవుతుందని అని వస్తుంది ఎలాగే విమర్శ చేస్తాను దేవుని కేవలం నమ్మకం మీద చూసేయడం అలా నమ్మేమో అని అలా చూసేయడం అలా చేయాల్సిన అవసరం ఉంటుంది మంచిదే అవసరమే శ్రద్ధ అవసరం వ్యక్తి కూడా అవసరమే మంచిదే కానీ వీలైనంత వరకు విమర్శ చేస్తాం హిందూ ధర్మశాస్త్రం యొక్క తత్వశాస్త్రం యొక్క లక్షణం ఇది వేదాంతం ఏదైంది ఏం కర్మకాండ అది కర్మకాండలో ఇంకా అలాంటి ప్రశ్నలు విమర్శలు తక్కువగా ఉంటాయి ఉన్నవసలు ఉన్నావచ్చు ఇక్కడ అలా కాదు ఇదంతా విమర్శ చేస్తారు అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు విమర్శ కాబట్టి యజ్ఞం పుట్టి నటించింది కదా నశించినట్టు లేకుండా పోయింది కదా దీనివల్ల వర్షం ఎలా వస్తుంది అని ప్రశ్న వేస్తుంది యజ్ఞము పుట్టి నటించినా అది నటిస్తూ ఒక అపూర్వాన్ని సృష్టిస్తుంది అపూర్వము అని చేస్తాను అంటే ఇవాళకి యజ్ఞం చేశారు వారం రోజుల వర్షం పడింది ఈ యజ్ఞం వల్ల ఆ వర్షం పడింది అంటాడు ఈ యజ్ఞానికి ఆ వర్షానికి మధ్యన కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉందా లేదా ఉందా లేకపోతే కర్మకి కర్మ ఫలానికి మధ్యలో దేశంలో వ్యవహారం ఉంది కాలంలో వ్యవహారం ఉంది ఈ కనెక్షన్ ఎలాగా ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేశారు ఆదివారం శుక్రవారం ఏమో ఎంబర్సీకి వెళ్ళారు అమెరికన్ ఎంబర్సీకి వెళ్ళి దేశాలు అప్లై చేశారు ఏమన్నా అంటే ప్రయాణం చేసి నష్టపేట్లు అదే కొట్టుకుని వెళ్ళాను ఏ సైజ్ ఇచ్చాను ఇదిగో వెంకటేశ్వర స్వామి పూజ చేశాను అందువల్ల వేషం వచ్చింది అన్న చేసిన పూజ అలాగే అయిపోయింది కదండి అలాగ కూడా ఎక్కడ కూర్చుంది మీరు అలా పూజ చేసేది ఎలా వచ్చారు అందుకే పూజ అయిపోయింది కర్మ అయిపోయింది దాని ఫలం వారం రోజుల తర్వాత వస్తుంది ఎక్కడ వచ్చింది తిరుపతిలో రాలేదు మద్రాసులో ఎప్పుడు వచ్చింది ఆదాయం రాలేదు వారం రోజుల తర్వాత దేశంలో వ్యవసాయం వచ్చేసింది కాలంలో వ్యవసాయం వచ్చింది ఎలా చెప్పగలరు ఈ కర్మ వల్ల ఆ ఫలం వస్తుందని ఎలా చెప్పడం కాబట్టి కర్మకి కర్మఫలానికి సంబంధాన్ని కలిగే ఫ్యాక్టర్ ఒకటి ఉండాలి అలాగే ఇక్కడ యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడు యజ్ఞం చేశాడు నలభై ఏదో యాభై నాకు యాభై ఏదో జాతపుత్ర కృష్ణ చేత అగ్ని నాపద్ధత ఇటు కొంచెం నల్లగా ఉండగా అగ్ని అహాయం చేయడం కొడుకు పుట్టిన తర్వాత జాతపుత్ర కృష్ణ చేసిన రిటైర్ అయిన తర్వాత యజ్ఞం చేస్తానండి ఏడుకోవద్దు రిటైర్ అయిన తర్వాత చేయడానికి భగవద్గీత అంటే కొన్ని రిటైర్ అయిన తర్వాత వెళ్ళచ్చు కానీ యజ్ఞం కొద్దిగా ఓపికగా ఉండగా చేయాలి కాబట్టి కృష్ణ కేశ నల్లని చూస్తున్న వాడు చేయాలన్నమాట అంటే వయసు ఉండగా చేసిన అభిప్రాయం సో యజ్ఞం చేసి నలభై ఏళ్ళు యజ్ఞం చేసి ఎనభై ఏళ్ళతో తొంభై ఏళ్ళతో ఇప్పుడు ఆ కలిగి జీవించి స్వర్గానికి వెళ్ళారు ఈ యజ్ఞం చేసినప్పుడే అది రక్షించుకోండి అక్కడ స్వర్గఫలం యజ్ఞానికి ఫలం స్వర్గం ఇస్తుంది ఎలాగ కనెక్షన్ అంటే కర్మ నశిస్తుంది నశిస్తూ ఒక సంస్కారాన్ని సృష్టిస్తుంది ఆ సంస్కారము అది అలా నిలిచి ఉంటుంది సూక్ష్మంగా ఉంటుంది సంస్కారం ఎప్పుడు సూక్ష్మంగా ఉంటుంది కర్మ స్థూలంగా ఉంటుంది స్థూలమైన కర్మ నశించిపోతుంది అలా పుట్టి ఇలా నశిస్తుంది కానీ దానివల్ల ఉత్పన్నమైన సంస్కారం ఏదైతే కలదో అది స్థూలంగా సూక్ష్మంగా ఉండి కర్మఫలము ఇచ్చే వరకు కొనసాగుతుంది ఆ సూక్ష్మమైన సంస్కారానికి అపూర్వము అని టెక్నికల్ నేమ్ అపూర్వం అనేది జరిగితారంటే ఈ కర్మ చేయక ముందు ఆ సంస్కారం లేదు ఆ కర్మ చేసిన తర్వాత పుట్టింది అంతకు ముందు లేని సంస్కారం ఆ కర్మ వల్ల పుట్టింది కనుక నవిద్యతే పూర్వం పూర్వం లేదు ఇప్పుడు పుట్టింది కనుక అపూర్వం కాబట్టి యజ్ఞం చేస్తే ఏమవుతుంది యజ్ఞ అపూర్వం పుడుతుంది ఈ అపూర్వము తర్వాత కాలంలో పరిమత్వమై ఫలాన్ని ఈ కర్మకి ఆ కర్మఫలానికి మధ్యలో లింక్ ఏమిటంటే అపూర్వం అని అది ఆయన రాసిన మాట యజ్ఞ అపూర్వం అలా చెప్పాలి లేకపోతే ఏమవుతుందంటే ఇలా యజ్ఞం చేసిన ఇది వర్షం అని అడిగే అడిగే అవకాశం అలా రాకూడదు అలా అలా క్లెయిమ్ చేయకూడదు నేను చూస్తూ అలా క్లెయిమ్ చేస్తూ చేస్తాం ఇదిగో నేను యజ్ఞం చేసినా ఏదో అర్థం పడింది యజ్ఞం కూడా చేయదు ఏదో పూజ ఏదో చేస్తారు ఓ అందులో నేను పోలేదు సో అది కూడా అర్థం పడింది వర్షం కాకతాళీయంగా పడుతుంది పడితే ఇదిగో యజ్ఞం వల్ల అర్థం పడింది దానివల్ల ఎంత ఆనందం తెలుస్తున్నాండి రేపు పొద్దున ఎవరో ఇంకొకటి యజ్ఞం చేస్తాం చేస్తే వర్షం పడలేదు అనుకోండి యజ్ఞం చేస్తాం ఇప్పుడు కర్మశాస్త్రం మీదనే ఒక ఆఘాతం వచ్చి అలాగే ఇప్పుడు కనెక్షన్ పెట్టుకోకూడదు కర్మ ఫలము అదృష్ట ఫలాన్ని ఇస్తుంది సంగీత కలబడి ఫలాన్ని ఇవ్వదు కాబట్టి మనం కర్మ చేసి వేయడమే కానీ ఇదిగో ధర్మ ఇదిగో ధర్మ మనం ఇదిగో ధర్మ ఇదిగో ధర్మ ఫలం అని చెప్పడానికి అలా కనెక్షన్ చేయొద్దు అని శాస్త్రంలో మీమాంసకులు చాలా దృఢంగా వ్యవస్థ తీసుకెట్టారు కర్మని కర్మ ఫలాన్ని డైరెక్ట్ గా నేను లింక్ పెట్టద్దు అని చెప్పారు దాన్ని అదృష్టమనే పెట్టారు తర్వాత మీమాంసకులు ఇంకా వాళ్ళు వ్యవస్థలు ఏం చేశారంటే కర్మ అదృష్ట ఫలాన్నే ఇస్తుంది అదృష్ట ఫలాన్ని ఇవ్వదు అని వాళ్ళు ఎందుకంటే దృష్ట ఫలం కర్మ ఇచ్చిందని నువ్వు మొదలు పెడితే అది కర్మశాస్త్రము నిలబడదు ఎందుకంటే ఇది కేవలం సైకాలజీ అలా ఉంటుంది సో వర్షం యజ్ఞం చేసినందుకు వర్షం పడింది ఒక ఇది ఇవాళ యజ్ఞం చేసినందుకు వర్షం పడిందని ఒక డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వడం ప్రారంభిస్తే మళ్ళీ వర్షం పడదు మళ్ళీ వర్షం పడకపోతే యజ్ఞం చేస్తారు దీని వీళ్ళు వీళ్ళే మోసంతో యజ్ఞం చేస్తారు యజ్ఞం చేస్తే ఈసారి వర్షం పడలేకపోతే రాలేకపోతారు అంత డేంజర్ అండి కాబట్టి ఇటువంటి క్లెయిమ్స్ ఇవన్నీ కూడా ఇటువంటి క్లెయిమ్స్ చేసి వాళ్ళు ఫిఫ్టీ కొంత సెక్యూరిటీని పెట్టుకుని లేకపోతే ఆ పేరు సక్సెస్ అయితే మీరే ఎందుకు చేసేస్తారు లేదు సక్సెస్ కాకపోతే రాళ్ళు వేసి చాలా డేంజర్ హ్యూమన్ మాపు సైకాలజీ సో చుట్టూ రక్షణ పెట్టుకుంటే క్లెయిమ్ చేయొచ్చు కానీ లేకపోతే చాలా కష్టం తెలంగాణ గ్రామాల్లో ఇలాంటి పిచ్చి పిచ్చి క్లెయిమ్స్ చేసి తర్వాత ప్రాణం మీద చేసుకున్న వాళ్ళు రోజు పేపర్లో పడుతూ ఉంటారు అంత ప్రమాదం ఉండదు చాలా ప్రమాదం ఒక ఆయన ఇలాగే ఏదో క్లెయిమ్ చేయడం ప్రారంభించారు నేను పాము పాము అరికట్టేసేటువంటి మంత్రం నా దగ్గర ముందు ఏదో మొదలు నాకు కనపడేదో చెప్పాడు నేను చెప్పాను ఎక్కడా చెప్పరా ఎవరైనా విన్నారంటే మీకు స్వాతంత్రం లేకుండా అయిపోతుంది ఎక్కడో పదిహేను గ్రామంలో ఉన్న పాము కలిసింది పాము కలిసిందా కలవదు మీరు వీడు కలిసిందని వాడు పడతారు భ్రమడు కలిసింది పెడుతుంటారు వాడి భయం చేత వీళ్ళు మోసుకుపోతారు వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఫిజికల్ గా కాళ్ళు కట్టేసిపోతుంటారు నేను రానంటే ఒప్పుకో ఫిజికల్ గా తీసుకుపోతాను తీసుకుపోయి వాడి ముందు ప్రవేశపెడతాను ఆ అతి మంత్రం ఏమంటారు మంత్రం వేసి కట్టిందనుకోండి ఆ ఊరమ్మ ఇష్టం వేదిస్తాను తగ్గలేదనుకోండి పోరాటం అలాగే కాబట్టి కర్మ కర్మ ఫలము రెండింటికి కనెక్షన్ పెట్టుకోండి దృష్టమైన కనెక్షన్ పెట్టుకోండి అదృష్టమైన కనెక్షనే ఉండాలి అదే అపూర్వం ఈ శాస్త్రీయమైన వ్యవస్థ అందుకోసమే శంకర భగవత్వాలు అది ఎలా మెన్షన్ అయితే ఈ ఆర్టికల్ ఏమవుతుందంటే శాస్త్రీయమైన పరిశీలనము ఇదంతా రాస్తే ఆ గాఢశీలత లేదు సో శాస్త్రం చదువుకునే మీమాం కర్మం అనుకోని మీమాంసకుల యొక్క నిర్ణయాలు ఏమిటి వాటిని కొంత అవగాహన చేస్తే వాటి మీద మాట్లాడడం ఇదంతా కూడా అంతా కూడా గతానుగతితో నేను గొప్ప అంటే నేను గొప్పని తమ తమ సంచార వర్గాన్ని తెలుసుకునేటువంటి ఒక పోటీలో పడిపోయినటువంటి నేను కొన్ని ప్లేయింగ్ పని చేస్తున్నాను కదా నా వల్లనే సమాజం అభివృద్ధి చెందుతోందని అలాగంటే అసందర్భమైన ప్లేయింగ్ చేయడం అశాస్త్రీయమైన ప్రసంగాలు చేయడం ఇవన్నీ కూడా ప్రబలిమై తప్పిస్తే శాస్త్రంలో నిర్ణయాలు చాలా క్లియర్ గా స్పష్టంగా ఉంటాయి ఉదాహరణకి పితృశ్రాద్ధం అనుకోండి శ్రీకృష్ణార్థానికి సంబంధించి శాస్త్రం ఎక్కడా కూడా ఇదో నువ్వు ఇక్కడ ఇచ్చిన ప్రయాణం వాడికి చేస్తుందని చెప్పరు అలా చెప్పరు ఎండ ప్రధానం చేయటం నేను కర్తవ్యం నేను చేయడం చెప్పింది తప్పిస్తే ఈ ఇమోషనల్ కనెక్షన్స్ ఏం వారు అక్కడ ఉన్నారని నేను చేయాలి చెప్పాలి వారు పుణ్యఫలం చేసుకుని ఇంకో జన్మ పొందుండొచ్చు ఎలాగైనా మృతికి పునర్జన్మ ఉంటుంది పునర్జన్మలో కూడా ఈ రామారావు శుభరాలను ఉంటారు ఇంకేదో దేవతాలతో ఉండొచ్చు లేదా మరో రూపంతో ఉండొచ్చు ఇంకేమైనా ఇంకా ఈ పెన్నమే తినాలని ఇంకా మనకి ఇంకా మరో మాత్రం అలాగే గణస్థులు పెట్టకూడదు అది ఏమో ఏ పుణ్యలోకాల్లో ఏ సుఖాన్ని అనుభవిస్తున్నాడో ఏమో ఎవరు చెప్పగలరు ఏ దేవతలు ఉపాసిస్తే ఆ రూపాన్ని పొందుతారని శాస్త్రం చెప్తుంది ఇది అగ్ని దేవత ఉపాసించి అగ్ని స్వరూపుడైపోయి అగ్ని అగ్నిహోత్ర రూపంలో ఉండొచ్చు మిగిలిన దున్నమే కావాల్సి వచ్చిందా ఈ దున్న వివరాలు ఎందుకంటే నా కర్తవ్యం కాబట్టి నేను నాకు ఈశ్వరుని ఆరాధించారు ఏదైనా పితృగా పితృదేవత ఆరాధించడంగా ఈశ్వరుని ఆరాధించారు వాళ్ళు పితరులు దేవతలు దేవతలు అంటే ఈశ్వరుని యొక్క అవయవములు మంచివారు కాబట్టి ఈశ్వరారాధనలో మరో మార్గం విఘ్నేశ్వరుని పూజ చేశారు ఎవరిని ఆరాధించినట్టు ఈశ్వరునే ఆరాధించడం ఎత్తుకాల ముందు పూజ చేస్తారు సరస్వతి పూజ చేస్తారు ఎవరైనా ఈశ్వరునే ఆరాధించారు లక్ష్మిని పూజ చేస్తారు ఈశ్వరునే ఆరాధించారు సూర్యుని పూజ చేస్తే ఈశ్వరునే ఆరాధించారు పితృదేవతల్ని పూజ చేశారు మళ్ళీ ఇష్టంగా అది వ్యవస్థ కానీ ఎందుకోసం ఆరాధించడం మన కోసం మన క్షేమం కోసం మన కర్తవ్యం కనుక మన కోసం అంటే నేను విఘ్నేశ్వరుని పూజ చేసినప్పుడు విఘ్నేశ్వరుని కోసం చేసేవా పూజ లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మి కోసం చేసేవా పితృదేవతను పూజ చేసి పితృదేవతల కోసం చేసేవా అన్ని కూడా కరెక్ట్ అది వ్యవస్థ అపూర్వం ఎనివే నేను చాలా జాగ్రత్తగా చెప్తాను దాంతో ఉన్నటువంటి అతిథికి మీకు తెలియాలని అభిప్రాయం చూపిస్తాను సత్యయజ్ఞమానయోచ వ్యాపార ఇప్పుడు ఆ యజ్ఞం ఈ యజ్ఞము ఎలాగా ఎలా నిష్పన్నమవుతుంది యజ్ఞం ఎలా నిష్పన్నమవుతుంది కర్మను బట్టి నిష్పన్నం కర్మ అంటే వ్యాపారం చలనం కేవల వ్యాపారము ఉద్విక్కుడు యజమానులు కలిసి చేసినటువంటి వ్యాపారం యజ్ఞ శబ్దానికి విస్తృతమైన అర్థం ఉంది అందరూ కలిసి చేసే కర్మకి యజ్ఞం ఉంటుంది అందరి యొక్క సమష్టి ప్రయోజనం కోసం చేసే కర్మకి యజ్ఞం వర్షం పడితే కేవలం యజ్ఞం చేసిన యజమానికి అక్కడ భూమి ఉందనుకోండి అక్కడే పడుతుందా సమష్టి కోసం అందరూ కలిసి చేసేటువంటి సంబంధి యజ్ఞము అంటే కాబట్టి యజ్ఞంలో సమష్టి భావన ఇది తర్వాత యజ్ఞంలో సమర్పణ భావన ఇది సమర్పణ దేవతలు ఉద్దేశించి త్యాగం చేస్తాం ద్రవ్యాన్ని విధిపెడతాం ద్రవ్యాన్ని పట్టుకునేది బాగా ఇరుగు పట్టుకుంటే పట్టుకునే ద్రవ్యాన్ని పట్టుకుని ఉంటాయి ఈ పట్టుకున్న ద్రవ్యాన్ని విడిచిపెట్టేటువంటిది సందర్భం సమర్పణ చేసే సందర్భానికి యజ్ఞం అంటే కాబట్టి యజ్ఞంలో కలిసి చేస్తున్నారు ఆ కలిసి చేసి వాళ్ళకి నిత్యుక్తులు యజమానులు నిత్యుక్తి యజమానులు ఒక కర్మ యజమానులు ఒక్కరు ఉంటారు నిత్యుక్తులు అనేక ఉంటారు ఎప్పుడు మా దీంట్లో శాస్త్రం ఎలా ఉందంటే సందా వసూలు చేసి యజ్ఞం చేయడం చెప్తాను అలా అలా యజ్ఞాలు చేయడం ఎందుకంటే నేను యజ్ఞం చేయదలుచుకుంటే నీ సొంత డబ్బుతో నువ్వు సంఘాలు ఉద్యోగం చేసి యజ్ఞం చేశామనుకో అంటే యజమానుల గురించి చెప్తున్నాను ఇండివిజువల్ గా చేసి యజ్ఞం ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మేము కాశీ యాత్ర చేస్తున్నామంటే మీరు సంఘాలు ఇవ్వండి నా ఇంటికి చెప్పారు ఏం చెప్పాను నేను ఇప్పుడు కాశీ యాత్ర నేను ఎందుకు వెళ్ళాను హైవే ఇంట్లోనే ఉంది చెప్పండి లైఫ్ ఇంటికి కాశీ యాత్ర అంటే మీరు సంఘా వసూలు చేసి కాశీ యాత్ర చేస్తున్నారు సంఘా ఏంటంటే ఇప్పుడు మీకు సంఘా నాలుగు కోట్ల వందల మంది సంఘా ఇచ్చారనుకోండి మీరు కాశీ యాత్ర చేసేస్తారు ఈ కాశీ యాత్ర స్థలం ఉత్పన్నమవుతుంది అపూర్వం పుట్టింది కదా ఇప్పుడు ఈ అపూర్వం వెతకడం ప్రారంభిస్తుంది నేను ఎవరిని విచారించాలి ఎవరి ఎందుకంటే వారి దగ్గరికి వెళ్ళాలి అసలు సొంత ధనంతో చేసినది కాదు చందా చేశాడు ఈ చందా ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళే కదా కొంతమంది ఇప్పుడు ఈ అపూర్వం ఎవరి దగ్గరికి వచ్చింది అపూర్వం ఉన్న మొక్కలే వెళ్తుందా అలా చెప్పట్లేదు కర్మఫలము కర్తను పొందును అని చేస్తుంది ఈ కర్తలు వంద ముక్కలు చేసి ఈ గర్భఫలం వల్ల కాబట్టి కంగా చేసి ఇది అది శాస్త్రీయమైన ప్రణాళికకు కాదండి నేను వ్యక్తిగతమైన ఫలాన్ని నేను కోరటం లేదు మాకు వైయక్తిక ఫలం కోరట్లేదు సమాజం కోసం ఫలాన్ని కోరుతున్నాను అంటే అప్పుడు మీరు చక్కగా ఆనందంగా అందరూ కలిసి కంగా వేసుకుని చేయండి అది కాదు అంతేతనే అయ్యా నాకు ఆటగా ఉంది నాకు ఏదైనా ముప్పై రూపాయలు ఏదో నేను నా ఎదురు చెప్తాను నువ్వు అయినా పది రూపాయలు నేను అయ్యా అయ్యప్పకు ఏదొస్తాను పది రూపాయలు ఏదంటే ఎద్దో అయ్యప్ప ఇక్కడే ఉందో అక్కడ లేదా అయ్యప్ప సంకేతంలో ఇది వద్దు వెళ్ళొద్దు అదే ఇవ్వదు నచ్చా ఇవ్వదు ఎందుకంటే ఆటంగా ఉన్నవాడికి ఏం న్యాయం వాడు పాపం అయ్యప్పను అదే అంటాను కడుపులో ఉంది ఏం కోసం లేదు నేను అయ్యప్ప దగ్గర వెళ్ళొస్తాను చందా అడుగుతాను చూడండి ఈ చందాబాబుతో తీర్థయాత్రను పేరుతో వచ్చినా వచ్చింది ఆయన వాళ్ళు దేశం లేకుండా అడుగుతున్నాడంటే మా మాట గుర్తి ఇచ్చేస్తాను కాబట్టి సో రిస్క్ యజమానుడు కలిసి చేసేది యజమానుడు అనేకం ఉంటే దానికి సత్రయాగం ఉంటుంది యజమానుడు ఒక్కడే ఉంటే వైయక్తి నిర్ణయం చేస్తుంది మొత్తానికి ఎక్కడో నుండి చేసినా కూడా వర్షాలు పడతాయి ఎందుకంటే ఆ యజమానుల యొక్క క్షేమంలో సమస్తి క్షేమంలో యజమానుల క్షేమం కూడా ఇది ఉంటుంది కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కామఫలం విషయంలో వ్యవస్థలు ఉన్నాయి శాస్త్రీయమైన వ్యవస్థలు ఉన్నాయి అని మీకు మనం చేయడమే నా పాత్ర దాంతో రిలేటెడ్ పాయింట్స్ అని కూడా మనం చూపిస్తాం కాబట్టి ఇది చూస్తూ యజమానులు చేసి కలిసి చేసిన వ్యాపారం ఏదైతే కలదో అది కర్మ ఆ కర్మ నుంచి యజ్ఞం పుట్టింది యజ్ఞం నుంచి అపూర్వం ద్వారా వర్షం పుట్టింది అలా కనెక్షన్ ఇచ్చారు అపూర్వం అనేది శ్లోకంలో లేదు భాష్యకాలు యజ్ఞ కర్మ సముద్రం తస్మాత్సనిభవ అపూర్వస్ ప్రయజ్ఞ ధర్మ సముద్భవ యజ్ఞశబ్దానికి అపూర్వం అని వస్తుంది అపూర్వం పుట్టాలండి అపూర్వం పుట్టకపోతే మీకు అలా ఉంటారు ఇప్పుడు మంత్రం ఏమీ లేకుండా విధి విధానం ఏమీ లేకుండా మీరు తీసుకెళ్లి నెయ్యంతో తీసుకెళ్లి నిప్పుల్లో ఉంచారనుకోండి కర్మ పుట్టేసింది కానీ అపూర్వం పుట్టడం అపూర్వం పుట్టడం కదా విజ్ఞాపూర్వం పుట్టడం కాబట్టి విధి కాబట్టి డబ్బాలో వేయంగా పోషించే వాళ్ళని ముఖ్యం కాదు విధి ప్రకారంగా చేసే వాళ్ళకి కాదు సో ద్రవ్యాన్ని ఎక్కువగా వాడేసి అసహాసం చేస్తే కర్మాత్మకం పుడుతుందని ఎక్కడా శాస్త్రంలో చెప్పలేదు శాస్త్రంగా లేదంటే విధి విధానంగా చేస్తే ఇప్పుడు రెండే హోమాలు ఉంటాయండి రాతరగ్ని హోత్రంలో రెండు హోమాలు ఉంటాయి రాతస్వాహంలో సూర్యాయస్వాహ అగ్నేయస్వాహ సాయంకాలం అగ్నేయస్వాహ హోమాయస్వాహ అంటే ఏ రెండు హోమాలో ఒక రెండు హోమాలు రెండు హోమాలకి ఎంత ఎంత నెయ్యి ఎంత నెయ్యి కావాలండి రెండు నెయ్యి కూడా కాదు అక్కడైతే సంధించిన విద్య విద్యాన్ని కలిపి రెండు మీరు అక్షతలు వేసి దీవించమని ఇన్ని అర్థం జల్లో పోసాను అనుకున్నాను అనర్థం ఉందండి అలా పోతున్నాడు అర్థం వేసి జీవించమని అసలు సన్యాసులకి అర్థం ఇవ్వడం అవసరం అర్థం వేసి జీవం మనం సన్యాసం ఇస్తే అలా లేదని చెప్పి కాదు పోనే అక్షతలు మీ దృష్టి కోసం అక్షతలు కూడా ఏమో జరుగుతుంది అనుకుంటున్నాను వ్యక్తి సంకల్పం ఇన్ని అక్షతో జల్లోకి వస్తే అలా చేయకూడదు యజ్ఞంలో కూడా అంటే ఇంత నెయ్యి తీసుకుని దాంట్లో పోస్తామనటం అది పక్కన కాదు వెయ్యి అంతా వేసే ఉన్నది ముఖ్యం కాదు మంత్రమే ముఖ్యం ఇంకా రెండు చుక్కలు వేయాలి అలా మెజర్ చేసి రెండు చుక్కలు వేయలేదు కాబట్టి వస్తు చూపించాను నేను ఇది మెజర్ చేసి ఎక్కడ వేస్తారు అభినయ స్వాహ ప్రమాణ అలా విజ్ఞానం చేయాలి విజ్ఞ కర్మ సమస్య తర్వాత కర్మ బ్రహ్మోద్భవం విద్ధి భాష్యం కర్మేతి కర్మ బ్రహ్మోద్భవం బ్రహ్మవేద సముద్భవ ప్రకాశత యత్కర్మ బ్రహ్మోద్భవం విద్ధి జామీది కర్మ ఎక్కడి నుంచి అంటే కర్మ వేదం నుంచి అంటే కర్మకి ఫోర్స్ చేస్తుంది వేదం నుంచి ఇప్పుడు ఇది ఎలా అంటే వేదము అంటే మీరు ఎలక్ట్రానిక్స్ లో కొన్ని పుస్తకాలు ఉంటాయి సర్క్యూట్ అనే ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో వెయ్యి పేజీలో రెండు పేజీలో ఒక్కొక్క పేజీకి ఒక సర్క్యూట్ దాని డిస్క్రిప్షన్ ఉంటుంది సో కాబట్టి మీకు సర్క్యూట్ కావాలంటే ఏం చేయాలి ఆ పుస్తకం తీసుకుని ఆ పేజీకి వెళ్ళి అక్కడ ఆ సబ్జెక్ట్ తెలుసుకుని మీరు ఆ సబ్జెక్ట్ ఇంప్రూవ్ తెలుసుకుంటే మీకు ఆ పని అవుతుంది ఆ విధంగా వేదం కూడా అలాంటి ఇట్స్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ కర్మ ఆ కర్మలన్నీ ఉంటాయి కర్మలు మంత్రేషు కర్మాన్ని మీరు జరిగారు కదా కర్మలు ఎక్కడ ఉన్నాయి మంత్రాల్లో ఉంటాయి మరి బ్రాహ్మణ వాక్యాలు ఉన్నాయంటే మంత్రాల్లో ఉండే కర్మలనే బ్రాహ్మణ వాక్యాలు ప్రకాశింపజేస్తే ఈ సమాచారం అంతా మనం చూసాం మంత్రేషు కర్మాన్ని విషయ తస్యం అంటూ మంత్రాలు కాబట్టి మంత్రంలో కర్మ అంతర్గతమైనది కాబట్టి మంత్ర సముదాయమునకు వేదము అంటే వేదానికే మరో పేరు బ్రహ్మ బ్రహ్మంటే బ్రాహ్మణ అనే మాట కూడా ఉంటుంది బ్రహ్మను అధ్యయనం బ్రహ్మ అధీతే ఇది బ్రాహ్మణ కానీ వ్యాకరణం వేదమును అధ్యయనం అధ్యయనం చేస్తున్నాడు కనుక బ్రాహ్మణ ఈ నార్త్ ఇండియాలో మంత్రి గారు ఉంటారు నర్సులు గారు ఉంటారు మంత్రులు గారు ఇంకా ఎక్కడో ఉంటారు మంత్రులు గారు ఉంటారు పండిత్జీ అంటారు పండిత్జీ అంటారు పండిత్జీ అంటే అర్థం అయితే అక్కడ అభిప్రాయం ఏంటంటే ఆయన ఈ వేదాన్ని చదువుకుంటున్నాడు అనే ఇక్కడ పంతులు గారు ఉంటారు అంటే ఆయన వేదాన్ని చదువుకుంటున్నాడు అని అర్థం ఆ అర్థం అది అదేవిధంగా బ్రాహ్మణ అంటే బ్రహ్మ అభివృద్ధి వేదాన్ని అధ్యయనం చేస్తున్నాడు అది కర్మకాండ కావచ్చు లేకపోతే ఉపాసన కావచ్చు లేకపోతే ఉపనిషత్తు కావచ్చు అదెవరు మొత్తాన్ని వేదానికి సంబంధించిన అధ్యయనం చేస్తున్నాడు అంటే బ్రాహ్మణ అంటారు అదే వీళ్ళు చదువుతున్నాడు అంటే బ్రాహ్మణ ఎలాగమ్మా ఎలక్ట్రానిక్సింది నాల్సింది కానీ ఈ డిగ్రీ చదువుతున్నాడండి బ్రాహ్మణులు అంటే ఎక్కడ కుదురుతుంది అయితే డిగ్రీ పోయింది డిస్టెంట్ కదా కాబట్టి మనం మనమే క్లెయిమ్ ఉంటే మంచిది సో సో ఒక ఆమె అయ్యా ఆయన ఎవరో అడిగారు మా నాన్నగారు బ్రాహ్మణులు అని చెప్పారు అయ్యో రాజు మామూలు మా నాన్నగారు ఎవరు చదువుకున్నారు ఆయన బ్రాహ్మణుడు మీడియా నేను ట్రిపుల్ మీడియా కాబట్టి ఆయన కోపం వల్ల చెప్తున్నారు సో ది ఐడియా బ్రహ్మ అంటే వేగము ఈ కర్మ ఎక్కడి నుంచి పుట్టింది బ్రహ్మోత్సవం విద్య అర్జున ఈ కర్మ వేద మంత్రములో నుండి ఆవిర్భవించును అతను పుట్టడము అంటే అలా మంత్రం నుంచి అలా పుట్టిందో వస్తుందని కాదు ఉద్భవ అంటే ప్రకాశక బ్రహ్మ అంటే వేదము కర్మలను ప్రకాశింపజేస్తుంది ఈ సర్క్యూట్స్ దాని నుంచి పుడతాయని కాదు ఆ సర్క్యూట్స్ యొక్క లక్షణాన్ని ఆ పుస్తకం ప్రకాశింపజేసినట్టుగా వేద మంత్రము ఆయా కర్మలను ప్రకాశింపజేస్తాయి కాబట్టి కర్మ బ్రహ్మోద్భవం ఇంకా మరి బ్రహ్మ ఎక్కడి నుంచి బ్రహ్మ అంటే వేదం ఇది ఎక్కడి నుంచి బ్రహ్మ పునః వేదాఖ్యం సర్వసముద్భవం అర్థవ పరమాత్మా సముద్భవ సరసముద్భవం బ్రహ్మవేద బ్రహ్మ అంటే వేదం బ్రహ్మ పునః వేదార్థం బ్రహ్మ అంటే పరబ్రహ్మని కాదు పరబ్రహ్మ పరబ్రహ్మ జరుగుతున్నప్పుడు అని అలాగా సో బ్రహ్మం వేద ఈ వేదం ఎక్కడి నుంచి పుట్టింది కాబట్టి వేదము అంటే ఏంటి జ్ఞానము వేదము అంటే జ్ఞానము ఈ జ్ఞానం దేవుని నుంచి అక్షర అక్షర అంటే పరమేశ్వరుడు అర్థం అక్షర పరమాత్మ పరమాత్మకి అక్షరుడు ఎందుకు అక్షర పరబ్రహ్మ మీరు ముందపోపనిషత్తు చదివారు ఆ అక్షరమేది యయా తదక్షరమధిగమ్యతే ఆసనం సో అక్షరము అంటే పరమాత్మ అలాగేదండి ఈ అక్షరాలని ఉంటారు కదా అంటే ఇది కూడా ఆ సెన్స్ లోనే అక్షరం పేరు ఇప్పుడు ఆ ఉందండి ఆ అనేది సౌండ్ ఒక అక్షరం సో అగ్ని అనే పదంలో ఆ ఉంది గా ఉంది నా ఉంది ఇవన్నీ అక్షరాలు ఉన్నాయి ఇప్పుడు ఈ అక్షరము ఈ పదము లేక ఈ వర్ణము ఈ సిలబుల్ ఇది పుట్టి నశించినట్టుగా కనిపిస్తుంది కానీ వాస్తవంలో నశించట్లేదు ఎక్కడ నశిస్తుంది ఎక్కడ నశించింది నశించలేదుగా ఎందుకంటే ఆ సృష్టి ఆ గురించి ఉందనే ఉంది మళ్ళీ సృష్టి అంతమయ్యే వరకు ఆ ఉంటూనే ఉంటుంది ఆ ఎక్కడికి ఉంటుందండి ఆ అంటే కాగితం మీద రాసింది ఆ కాదు కాగితం మీద రాసింది రేఖ line could be a kingdom from what you same కాబట్టి ఆ అన్నది ఎంతకాలం ఉంటుంది సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది సృష్టికి పూర్వం ఉంది ఉందా లేదా సృష్టికి పూర్వం ఉంది సృష్టిలో ఉందా సృష్టిలో ఉండదు సృష్టికి పూర్వం ఉంది కూడా ఉండాలి ఎందుకంటే మనము అభావం నుండి భావాన్ని అంగీకరించాం మీరందరూ వేదాంత విద్యార్థులు అంటే సృష్టికి పూర్వం కూడా ప్రవేశించలేదు బీజ ఉండి ఉండాలి కాబట్టి అది నటించింది కాదు అందుకోసం వాడికి అర్థం ఆ సెన్స్ లో అర్థం సిద్ధాలు రావాలి మీరు వ్యాకరణంలో అక్షరం అంటే వినాశం ఏంటి ఇప్పుడు జీవుడు ఉన్నాడు జీవుడు నేను నశించిపోతున్నాను అని మీరు అనుకుంటాను నేను మారిపోతున్నాను అనుకుంటాను నశించి మరణిస్తాను అనుకుంటాను కాబట్టి మీరు అజ్ఞానంలో ఉన్నంత వరకు మీరు అక్షరుడు కాదు క్షరుడే సపోజ్ మీరు అజ్ఞానాన్ని మీరు అధిగమించి ఏది నశించదో ఏది మారదో ప్రత్యేక క్రియాలకి నేనేం తెలుసుకున్నాను వీరోక్షంలో వస్తుందో చెప్పండి జయా అధికం లేదు ఇది పాయింట్ ఏమంటే జ్ఞానం ఉన్నది ఈ జ్ఞానము సృష్టికి పూర్వము ఉంది ఉన్న జ్ఞానము సృష్టిలో ప్రకటమైనదా లేక లేని జ్ఞానం ప్రకటమైందా లేని జ్ఞానం అనేది అన్నారు అంటే సృష్టి అంటే ఈశ్వరుడు అంతకుముందు లేని జ్ఞానాన్ని ఇప్పుడు సృష్టించేమో మీరు చెప్పారనుకోండి అంటే జ్ఞానము సృష్టింపబడటానికి పూర్వం ఏముండాలి అజ్ఞానం ఉండాలి ఇద్దరు అజ్ఞానములు కలిగి ఉన్నారు జ్ఞానాన్ని సృష్టించేయడం అంటే వాడు ఏమైంది ఉండాలి జ్ఞానం వారు అయ్యి ధనాన్ని ఉత్పన్నం చేసేదంటే నిర్ధనుడు ధనాన్ని ఉత్పన్నం చేశాడు అలాగే జ్ఞానము లేని ఈశ్వరుడు అజ్ఞానం లేని ఈశ్వరుడు జ్ఞానాన్ని సృష్టించేదో అది అంగీకారం అవుతుందండి కాబట్టి జ్ఞానము ఉన్న ఈశ్వరుడు ఇది జ్ఞానం ఉన్న ఈశ్వరుడు అయితే ఇంకోటి జ్ఞానాన్ని సృష్టించడం ఏమిటి జ్ఞానాన్ని ప్రకటించడం ఎలా ఎలాగంటే కుండ తెలిసిన వాడు కుండను సృష్టించేదా కుండ యొక్క జ్ఞానం లేని వాడు కుండను సృష్టించే కుండ యొక్క జ్ఞానం ఉన్నవాడు కుండను కాబట్టి అక్కడ కూడా జ్ఞానం ఉంది కాబట్టి ఏది సృష్టిస్తారో దాని జ్ఞానం ఆ సృష్టికర్త ఉంది తను పరమేశ్వరుడు జగత్తును సృష్టించేదంటే జగత్తు యొక్క పూర్ణ జ్ఞానం ఇష్టం ఉన్నది అదే పరమేశ్వరుడు అదే వేదాలు ఆ వేదం ఆయన ప్రకటమైనది అది ఈశ్వరుడు విషయంలో మన విషయంలో కూడా వాస్తవంలో మీకు ఏదైనా విషయం తెలిసిందనుకోండి జ్ఞానం కలిగింది జ్ఞానం కలిగిందంటే ఇప్పుడు మీరు హై స్కూల్ కాలేజీతో వెళ్ళినప్పుడు నియమం కూడా నేర్చుకున్నారు మొత్తం ఇస్లాం ఎత్తుకున్నప్పుడు పుస్తకంలో ఉన్న జ్ఞానం మీకు ఇదిలో వచ్చిందా ఎలాగా పుస్తకంలో ఉన్న జ్ఞానం మీకు ఇదిలో వచ్చింది అలా అనిపిస్తుంది పుస్తకంలో జ్ఞానం ఉందండి అక్కడ ఉన్నది మీకు ఇదిలో ఎలా వచ్చింది ఎలా ప్రవేశించింది అంటే పుస్తకంలో సింధోక్షం ఉంటాయి తప్పిస్తే జ్ఞానం మీకు ఉంటుంది పుస్తకంలో ఉన్న అసమతమైన విద్య అంటే పుస్తకంలో ఉన్నదే వచ్చింది అనుకుంటున్నారా పుస్తకంలో ఉన్నది ఏమొస్తుందో మీకు ఉన్నది ఏమిటో ఇక్కడ ప్లేట్ లో ఏదైనా పండు భావం పెట్టారనుకో తీసి నోట్లో వస్తుంది సో ప్లేట్ లో ఉన్న పండు నోట్లో వచ్చింది ఏం చెప్పండి ఆ రకంగా పుస్తకంలో ఉన్నది ఏమొచ్చింది మీ బుద్ధిలో ఏ అలా వచ్చింది ఏం లేదా అలా కాదంటే ఆ చెప్పిన ఆయన బుద్ధిలో ఉన్నది మీ బుద్ధిలో ఎలా వచ్చింది ఏమైనా పైపులో ఏమైనా ఉందో ఎలా వచ్చింది మీ సోమికి మెకానిజం ఆయన వాక్కు ద్వారా వచ్చింది ఆయన వాక్కు ద్వారా ఎలా వచ్చింది వాక్కు రామ నేను అన్నాను అది నా దృష్టిలోకి బయటకు వచ్చిన వెంటనే అంతరిక్షంలో కలుస్తుంది మీ ద్వారా విద్య ఎలా తెలుస్తుంది అంటే కర్ణభేరి ద్వారా వచ్చింది కర్ణభేరి మీద పడినంత మాత్రాన వచ్చేస్తుందా ఆ రామశబ్దం యొక్క జ్ఞానం మీలో అంతకుముందే ఉండాలి సపోజ్ రామ అంటే ఏదో మీకు తెలియదు మీకు జ్ఞానం కలుగుతుందా నేను రామ రామ వంద రామ అంటారు మీకు రామశబ్ద జ్ఞానం కలుగుతుందా ఇంకొకటి ఉంటాడు నేను రామ పైన నాకుండగా అని పెదవులు దొరుకుతారు వాళ్ళు వెంటనే అంటే రామ అనే శబ్దం యొక్క జ్ఞానం ఉన్నవాడికి రామ తెలుస్తుందా లేని వాడికి తెలుస్తుందా ఎవరికి తెలుస్తుంది కాబట్టి మీకు జ్ఞానం ఉదయించింది అంటే లోపల ఉన్న జ్ఞానమే ప్రకటమవుతుంది ఎందుకంటే knowledge is not created knowledge is only discover cover తీసుకొస్తారు డిస్కవరే అవుతుంది తప్పిస్తే యూ డిస్కవర్ నాలెడ్జ్ ఇది నాట్ క్రియేట్ కాబట్టి యాక్చువల్కి వైదిక జ్ఞానమే అపోధిషయము కాదు ఆల్ నాలెడ్జ్ అపోధిషయం అసలు నాలెడ్జ్ అనగా ఏంటంటే పుస్తక లేదు లేని పుస్తక అనే స్థితి నాలెడ్జ్కి వర్తించదు ఉన్నదే తప్పు చేయబడి ఉంటుంది అది ఎందుకంటే మీ అనుభవంలో కూడా మీకు ఏదైనా తెలిసినప్పుడు మీ లోపలే తెలుస్తుంది కానీ బయట నుంచి అలా శాంతికరణ అలాగా వచ్చి తెలిసి ఏమీ లేదు శక్తి పాపం అనేది ఉంటే భోజనం అన్ని బయట నుంచి వస్తాయి కానీ జ్ఞానం లోపల ఉన్నదే అంటే నేను అనొచ్చు అనంత జ్ఞానం నా ఎందుకు ఉన్నదా అలా నువ్వు అనుకుంటున్నది కాదు నువ్వు అలాగే అజ్ఞానం తత్వమశయం తెలుసుకుంటే నువ్వు అనంత జ్ఞానం గలవాడమేటువంటి ఆన్సర్ ఇది అదే అనంతమైన జ్ఞానం మీరు ఎందుకు కలదు ఇక జీవుడుగా పరిచ్ఛిన్నుడుగా నేను అల్పజ్ఞుడను అని అనుకుంటున్నంత వరకు మీరు అల్పజ్ఞుడుగానే ఉంటారు కానీ నేను అల్పజ్ఞుడనా అనే ఒక ప్రశ్న వేస్తున్నాను ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకున్నట్లయితే నేను అల్పజ్ఞుడను కాను అనే సత్యాన్ని చెప్తాను తెలుసుకుని సర్వమును తెలుసుకుంటాను కాబట్టి పరమేశ్వరుడు ఈశ్వరుడు అంటారు దీని యొక్క యథార్థ స్వరూపుడు ఈశ్వరుడు అభిప్రాయం కాబట్టి సో ఆ బ్రహ్మ ఈశ్వరుడు నుంచి ప్రకటమైంది బ్రహ్మాక్షర సముద్ర అక్షర పరబ్రహ్మ నుండి ఈ వేదము ప్రకటమైంది అంటే వేదము అనేది అపోవిషయము అది నిత్యము అది పుట్టేది కాదు ఉన్నదే అదే ఈశ్వరుడి నుంచి ఆవిర్భవిస్తుంది అని ఒక సంప్రదాయంలో మీరు విని ఉంటారు దాన్ని నేను కొంచెం విస్తారంగా చెప్పాను సరే ఇప్పుడు ఈ సైకిల్ పూర్తయినప్పుడు సో సృష్టి ఈశ్వరుని వచ్చింది ఆ సృష్టిలో అన్నము గలదు అన్నం నుంచి ప్రాణము అన్నము పద్దెనిమిది నుంచి వచ్చింది పద్దెనిమిది అలా సైకిల్ మళ్ళీ చేసి మళ్ళీ ఇస్తుంది అది ఇది సైకిల్ కొంచెం సైకిల్ ఒకప్పుడు సైకిల్ ఈ డైరెక్షన్ లో చెప్పొచ్చు ఇంకొకటి ఇంకో డైరెక్షన్ ఎలా చెప్పినా ఇప్పుడు సైకిల్ తర్వాత అదొక చక్రం చక్రం అన్నారు కదా అని అన్నం దగ్గర మొదలెట్టి మళ్ళీ అన్నం దగ్గరికి రాలేదు కానీ అలా అవుతుంది అన్నం దగ్గర మొదలుపెట్టి అక్షరం దగ్గర వచ్చాం అక్షరమే అన్నం అవుతుంది ఇంకే సో ఇది కంప్లీట్ సైకిల్ అంటే ఏ బి e. అది సైకిల్ అవ్వదా అయిందా ఏ బి e. మళ్ళీ ఏ చెప్పాలంటే నేను చెప్పడంలోనే చెప్పినట్టు ఈ చక్రాలు మనం తిప్పుతూ ఉండాలి సో ఏం తెలిసింది తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం విద్యే ప్రతిష్ఠితం అని అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమేశ్వరుడు నిత్యము సర్వకాలములందు యజ్ఞము నుండి ప్రతిష్ఠితుడై ఉన్నాడు యజ్ఞ శబ్దానికి విస్తృతమైన అర్థం ఉంటుంది చెప్పాల్సి ఉంటుంది అని నేను అన్నాను చెప్పలేదు ఇంట్లో చెప్తాను అదేమంటే ఇప్పుడు వర్షము పడాలనుకోండి వర్షము అంటే పంచభూతాలలో ఉంటుంది మొత్తం పంచభూతాలు ఉన్నాయి పృథ్వీ జలములు వాయువు అగ్ని ఆకాశం మనము ఈ పంచభూతముల యొక్క సమతౌల్యాన్ని తెరగొట్టకుండా ఉంటే కాబట్టి విద్య అంటే ఏంటి ఆ సమతౌల్యాన్ని మనం కొద్దిగా గొప్ప తెరగొడుతూ ఉంటాం మనిషి జీవించాలి అంటే కొంత సమతం ఆ బ్యాలెన్స్ కొంత డిస్టర్బ్ అవుతుంది ఆ డిస్టర్బ్ అయిన బ్యాలెన్స్ ను మళ్ళీ రిస్టోర్ చేసేటువంటి పని చేయాల్సి ఉంటుంది ఎలాగంటే చెట్టు రాదు చెట్టు ఎక్కడో ఒక ఎవరో ఒకరు నరుకుతూనే ఉంటారు కాబట్టి చెట్లను పెంచటము మొక్కలను పెంచటము చేసినట్లయితే ప్రకృతిలో నష్టాలు కావచ్చు వ్యవస్థ చేసిన వాళ్ళ ఉంటారు సో ఆ విధంగా సామాజికమైనటువంటి కార్యాలు కూడా యజ్ఞంగా పరిగణింపబడతాయి అక్కడ రిచువల్ సెల్ఫ్ లో ఒక అగ్నిహోత్రం పెట్టి హోమం చేయకపోతూ ఉండొచ్చు బట్ మొత్తం సమాజానికి ప్రకృతికి అనుకూలమైనటువంటి కర్మను కనుక చేస్తూ ఉన్నట్లయితే అది కూడా యజ్ఞమే వస్తుంది కాబట్టి యజ్ఞానికి విస్తృతమైన అర్థాన్ని కూడా తర్వాత త్యాగం ఏదైతే ఉంటుందో అది యజ్ఞంలో సమర్పణాభావము ముఖ్యం ఈ స్థితి ఒకటి సమర్పించుకానే స్థితి ఒకటి ఇది ఉన్నట్లయితే సమాజంలో ఒక సమరసత నిర్మాణం అవుతుంది ప్రకృతి కూడా సమతౌల్యాన్ని కలిగి ఉంటుంది అప్పుడు వృత్తి ధర్మాలన్నీ చక్కగా పాటించబడతాయి మనకి వర్షాలు అనేది బాగా ఇది సక్రమంగా సేపు మీకు దృష్టాంతంగా ఇవ్వడానికి కుదరదు కానీ అది తిరిగిపోయినప్పుడు దృష్టాంతంగా ఇవ్వదు ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా వచ్చింది ఇప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్ అని ఒకటి ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే టెంపరేచర్ చాలా పెరుగుతుంది మనకే తెలుస్తూ ఉంటుంది ఒకప్పుడు హైదరాబాద్ లో బాగా ఎక్కువ సమ్మర్ హాట్ సమ్మర్ అంటే thirty nine degrees hot hot summer తప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో అసలు ఆరంభంలోనే పార్టీ ఇప్పుడు నిన్న ఆ పార్టీ ఉండే ఇది పైన ఈ పార్టీ నిన్నే పార్టీ ఎప్పుడు ఫస్ట్ నుంచి పార్టీ రామనవమి పార్టీ ఉంటాయి ఇంకా ఎక్కడ జూన్ ఫస్ట్ వీక్ లో వర్షాలు పడాలి ఈ రోజులో అది ఎక్కడికి ఉంటుందో ఎన్ని రోజులు ఫాస్ట్ లో ఉంటుందో ఒకటి వెయిట్ చేసి సో భక్తిరత్నం అనేది ఉంటాం చూడండి బీ రెడీ సీరియస్ సంభావం అని అందరూ అంటున్నారు చూద్దాం సో టెంపరేచర్ బాగా స్టోర్ అవుతుంది లాస్ట్ ఇయర్ అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో టెంపరేచర్ రికార్డు చేయడం ప్రారంభించిన తర్వాత మూడు వందల సంవత్సరాల క్రితం ప్రారంభం చేశారు ధర్మామీటర్లు కనిపెట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత హై టెంపరేచర్ రాలేదు ఎస్పెషల్లీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో రాజమండ్రి నకిలీ నష్టం ఇలాంటి చోట్ల యాభై తొమ్మిది డిగ్రీల centigrade for at least sixty minutes maintain అయింది అని రికార్డ్ చేశారు అంత హైయెస్ట్ నెంబర్ అంటే అది సౌదీ అరేబియాలో డిజర్ట్ లో ఆ temperature high high season temperature high temperature ఆ సీజన్ సమ్మర్ సీజన్ రిజర్ట్ లో జీతం లీడ్ లో ఫిఫ్టీ థర్టీ అవడం ఫార్టీ నైన్ వస్తే గొప్ప జీతం లీడ్ లో ఆ టెంపరేచర్ రాజమండ్రిలో సెట్ చేసినాయండి గోదావరి ఎఫెక్ట్ ఏమైపోయింది కొబ్బరి తోటలు ఏమైపోయాయి ఏమైపోయాయి ఇవన్నీ అంటే గోదావరిలో నీళ్లు లేవు ఇక్కడే ఉంది ఎక్కడ పడితే అక్కడ అని ఒక పెద్ద నీళ్ళు కనబడితే అక్కడ ఒక ప్రాజెక్ట్ కూడా కట్టేస్తున్నాం ఎకనామిక్ చర్యలే ఏం లేదు మన ఇంటికి పట్టుకుపోతాం నిన్ను ఇంకో పట్టుకుపోతున్నాం అందరూ అందరితో దెబ్బలాగేసి వాళ్ళు విసిగిస్తుంటూ పెద్ద చేయాల్సిన సృష్టించబడతాం అసలు నదిలో నీళ్లు ఉన్నాయా ఎన్ని నీళ్లు ఉన్నాయా అవి ఎంత వాడుకోవచ్చు ఈ రకమైన టెక్నికల్ ఏమీ లేకుండా అంత ధూళి అందరూ అయితే దుమ్ము లేకపోవడం వద్ద వద్దు మొత్తం అంతా దుమ్ము వేసిపోయి ఎవరి ముఖం ఎవరికి కనపడకుండా అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు వీళ్ళందరూ కలిసేసి దీంతో అన్ని పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు కలిసి ఒకళ్ళు ఒకళ్ళు దుమ్ము వేసేసుకుంటూ సొంత పార్టీలో కూడా దుమ్ము వేసేసుకుంటాం పెద్ద ధూళి లేకపోతే మొత్తం మనకు ఏమీ అర్థం ఏమిటి ప్రాజెక్ట్ కష్టం మంచిగా చెందదా కూడా మనకు అర్థం ఒకళ్ళు కన్ఫ్యూజ్ ఇది గోలవరం పెట్టడం మంచి తింటారా చెడ్డ తింటారు నాకేమో అవగాహన కాలేదు మీకు ఏమన్నా అర్థమైతే తెలియజేస్తారు తెలియచేస్తాను మంచిగా చెడుగా నాకు అర్థం ఇది కావాలని చదువుతున్నారు మీరు మంచిగా ఉంటారా ఒకటే మంచిగా అయితే ఉండొచ్చు అని అని అనుకుంటున్నారు కానీ మంచిగా కాదని మరి ఎవరు అనుకుంటున్నారు సో ఈ విధంగా హైలీ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ అది అలా ఉండడానికి విద్యమంటే వ్యవస్థితంగా ప్రకృతిని దెబ్బతీయకుండా ఉంటుంది ఈ ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడటం ప్రజాపతిగా అంటున్నారు ఇదంతా శ్రద్ధలు చేసేస్తున్నారు నా విధంగా నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేసేస్తున్నారు మామూలుగా నిన్న మనం నిత్య ధర కోసం నిరాహార దీక్షలాంటిది కాదు చాలా పకడ్బందీగా నిరాహార దీక్ష చేసేస్తుంటారు దానం పోయినా సరే నేను మాత్రం వస్తాను అవి అంతకన్నా మనం నిత్య ధర కోసం రోజు కూడా నిరాహార దీక్ష చేశారు ఆమరణ నిరాహార దీక్ష అలాంటిది కాదు సో దాంతో నాకేమో డౌట్ వస్తుందంటే అయితే మీరు పట్టుకున్న దారి మంచి కాదేమో లేకపోతే ఆవిడ అంత కృషి చేస్తుంది దేశంలో సంక్షణిస్తూనే డౌట్ వస్తుంది సో ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడటం యజ్ఞం ఆ పని మనం చేయకపోతే ప్రభుత్వం రక్షించుకోకపోతే మనం గిరిని ప్రకృతి తర్వాత గ్లోబల్ వార్మింగ్ అవి నేను ఏదో పదాలని నాకు అర్థాలు వాళ్ళకి తెలియదు ఎన్నదే చెప్తున్నాను వచ్చేసి లాస్ట్ ఇయర్ మొత్తం అమెరికా చరిత్రలో ఎప్పుడు నేను హరికేన్స్ వచ్చే లాస్ట్రియన్ ట్వంటీ ఫోర్ హరికేన్స్ తర్వాత ఇక్కడ కూడా రోజుల వర్షాలు ఇక్కడ మామూలుగా అలా తీసుకొస్తుందంటే టీవీ నైన్ వాళ్ళు గబ్బోలు పెట్టడం ప్రారంభిస్తారు వర్షాలు పడిపోయి ఇక్కడ ఇదైపోయింది అదైపోయింది మొన్నాడు మళ్ళీ తిరిగి కూడా మానేస్తే అదిగో వర్షాలు మొత్తం లేదని మళ్ళీ గబ్బోలు పెట్టారు వాళ్ళు పెట్టడం కోసమే ఉన్నారు ఉన్నట్టుగా ఈ మీడియా అలా తయారైంది సో ఇట్లా కన్ఫ్యూజన్ సమాజంలో యజ్ఞ భావన బాగా జరుగుతుంది యజ్ఞం అయజ్ఞోవా అని అనేవో మంత్రాలు అయజ్ఞ ఇది గదిలో యజ్ఞమే లేదండి అని మా కొన్ని వాక్యాలు ఖండిస్తూ ఉన్న వాక్యాలు సమాజం ఆ స్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది సో కాబట్టి యజ్ఞమును పరిరక్షించుకోవాలి యజ్ఞానికి ఎవరు మొదలు పెట్టాలి ఎవరు వాడు తన వంతు కర్తవ్యాన్ని తాను చేస్తూ ఉండటము భావం చేసి ఆ విధంగా చేస్తే ఆ చక్రం నిలబడుతుంది ఆ పరమేశ్వరుడు యజ్ఞమే యజ్ఞము నుండి ప్రతిష్ఠితుడే ఉన్నాడు మీరు ప్రతిపాతారనుకోండి అదిగో ఆ కర్మలో ఈశ్వరుడు ప్రతిష్ఠితుడే ఉన్నాడు మీరు ఒక పశువుకి ఆహారం ఇస్తున్నాం ఒక ఆహారం ఇస్తున్నాం లేక ఒక సమాజానికి సంబంధించిన పుణ్యకార్యం ఏది చేసిన దాంట్లో ఈశ్వరుడు ప్రతిష్ఠితుడే ఉన్నాడు అలా అర్థం చేసుకోవాలి అంతేగాని కేవలం దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తేనే ఈశ్వరుడు అని అనుకోవాలి సమర్పణాభావంతో చేసిన ప్రతి కర్మలందు కూడా ఈశ్వరుడు నిత్యముగా సర్వకాలంలో నిలిచి ఉన్నాడు సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతి రాష్ట్రంలో ఉంటారు చూద్దాం యస్మాత్సాక్షాత్ పరమాత్మాచ్చాత్ అక్షరాత్రిసాత్ శ్వాసవత్ సముద్భూతం బ్రహ్మ వేదములకు ఆ విధమైన వ్యవస్థ ఉన్నది సంప్రదాయంలో ఇలా చెప్తారు ఏమంటే వేదము పరమేశ్వరుని నుంచి విశ్వాస విశ్వాస రూపంలో వచ్చిందని కాదు శ్వాస నిశ్వాసలను సునాయాసంగా వచ్చింది అభిప్రాయం ఆయన ఒక హోటల్లా కూర్చుని అన్నాడు అక్కడి నుంచి విజయం అన్నాడు అలా కాదు అలా ఇది సినిమా వేదన సినిమాల్లోనే అక్కడ అలా ముఖ్యంగా విశ్వాస నిశ్వాసలు ఎంత విశ్వాస నిశ్వాసాలకు ఎంత ప్రయత్నం చేస్తున్నాం అంటే ఏ ప్రయత్నము లేకుండా వచ్చింది అస్య మహతో భూతస్య నిశ్వసిత వేదతో ఏది ఋగ్వేదో ఇది వేదో సామవేదో అస్య సర్వణ వాక్యం వస్తుంది ఈ మహాభూతం మహాభూతం అంటే పరమేశ్వరుడు అండి పరమేశ్వరుని సృష్టి మహాభూతము అని వర్ణిస్తుంది ఆ భూతం అంటే దైవం అదే అదేం కాదు మహాభూతం అంటే భవతి భూతం ఎగ్జిస్టెన్స్ అర్థం మహా అంటే దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన ఏ బిల్డింగ్ కలదో ఉనికి సత్తు కలదో అది పరమేశ్వరుడు ఆ సత్తుకి స్థితి అనుభవం ఇప్పుడు కూడా సత్తునందని చలనము స్థితి అంటారు సో ఆత్మ నిజన్న ఆత్మ విమోచించ ఈ సత్తు సత్తులో స్థితి ఆ స్థితే వేదం సో ఆ సత్తునందు స్థితి ఆవిర్భవించడానికి ఎంత ప్రయత్నం కావాలి ప్రయత్నమనే అర్థం లేదు కర్మసాధ్యం కాదు జ్ఞానము కర్మసాధ్యం కాదు జ్ఞానం కూడా కర్మసాధ్యము అన్నట్లయితే కర్మ జ్ఞానము అనే విభాగం లేకుండా పోతుంది రెండు ఉన్నాయి కదా కర్మ జ్ఞానం ఇప్పుడు మీరు జ్ఞానాన్ని చేతులతో జ్ఞానాన్ని చేయగలరా చేతులతో పిండి జపాలను చేయగలరా కానీ జ్ఞానాన్ని ఏం చేస్తారు జ్ఞానాన్ని కలిపితో చేయాలి రూప జ్ఞానం ఇప్పుడు ఇక్కడ ఏముందో చదవాలనుకోండి ఇక్కడ ఏముందో చదవాలంటే చేతులతో బాగా పిండి చేసినట్టుగా చేస్తే అక్కడ ఏముందో చదువుతారు అక్కడ ఏముందో చదవాలంటే శక్తితోటి మనస్సుతోటి బుద్ధితోటి చదవాలి ఎందుకంటే జ్ఞానం యొక్క లెవెల్ లేదు ఇది డిఫరెంట్ థింగ్ కర్మ కాదు కాబట్టి కర్మ చేసేసిన ఏదో తెలిసిందా కర్మ కర్మకి జ్ఞానానికి కూడా డిఫరెంట్ కాబట్టి రెండింటినీ అలగాపులు చేసేకూడదు కాబట్టి జ్ఞానము అది ప్రయత్న సాధ్యం కాదు జ్ఞానం ప్రయత్న సాధ్యం అంటే అర్థం ఏదో తెలుసునండి జ్ఞానము కర్మఫలమైన అని కర్మ చేస్తే కర్మఫలం వస్తుంది అలాగే జ్ఞానం కూడా జ్ఞానం కర్మఫలము అయ్యా అవి తప్పు నిర్ణయం వేయడానికి వేరే అలాంటి నిర్ణయం చాలా తప్పు జ్ఞానం కర్మఫలం కాదు స్వర్గం కర్మఫలం అవుతుంది ధనం కర్మఫలం అవుతుంది ఏదైనా కర్మఫలం కావచ్చు మీరు ప్రపంచానికి అంతటి అధ్యక్షులు కూడా కావచ్చు ధర్మఫలంగా కానీ జ్ఞానం మాత్రం కర్మఫలం కాదు టూ ఇంటూ టూ ఫోర్ అన్నది ఇట్స్ నాట్ కర్మఫలం కర్మ చేసి మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించలేదు కాబట్టి అంతేతనే జ్ఞానము ప్రకటమైనది ఎలా ప్రకటమైనది కర్మతో సంబంధం లేదు ఉంది కాబట్టి ప్రకటమైనది అని చెప్పడం కోసం అది కర్మ సాధ్యం కాదని చెప్పడం కోసం అది పరమేశ్వరుడు విశ్వాస అంత సునాయాసంగా ప్రకటన ఇది కూడా బ్రహ్మసూత్రాల్లో కూడా వస్తుంది చర్చ శాస్త్రయ విశ్వాస అనే సూత్రం దగ్గర శాస్త్రయ విస్తారంగా చెప్తారు కాబట్టి ఈ వేదము పరమేశ్వరుడి నుంచి శ్వాసవత్ సముద్భూతం అంటారు శ్వాస వలే ఎక్కడైనా వలే ఉందనుకోండి వలే ఉంటే ఆ వలే ఇలా తీసేస్తే అది ఒక డ్రమటిక్ రిప్రజెంటేషన్కి అనుకూలంగా ఉంటుంది సినిమా స్క్రిప్ట్ అంటారు సో సినిమా స్క్రిప్ట్ లేకపోతే హరికథ చెప్పడానికో లేకపోతే పురాణ గాథ చెప్పడానికో అనుకూలంగా ఉంది ఏమని ఈ పరమేశ్వరుడు కూర్చున్నాడు హంస మీద కూర్చున్నాడు హంస అంటే జ్ఞానం అర్థం హంస మీద కూర్చున్నాడంటే హంసం అవడానికి వస్తుంది అందుకు తిన్నాడే కాదు మౌలిక జ్ఞానం సత్య అత్యాలైతే హంస ముందు రాహుల్ గమనంలో ఉందంటే జ్ఞాన స్వరూపం అర్థం అంటే అది గోల్డెన్ స్లాండ్ అది కాదు గోల్డెన్ అలా అవ్వకూడదు సో జ్ఞానస్వరూపుడు అని అర్థం ఆయనకి హంస హంసవాహనంలో అంటే జ్ఞాన జ్ఞానస్వరూప జ్ఞానం ఆయనకి వాహనం ఆయన నిలబెట్టింది జ్ఞానం ఉంది ఆయనకున్న బలం అంతా జ్ఞానమే అనే అభిప్రాయం సో అంత ప్రయత్న రహితంగా మా ఎక్కడి నుంచి పరమేశ్వరుని అని దీనికోసం పరమేశ్వరుని మూడు ముక్కలు చేసి ఓ ముక్క నుంచి అని చెప్పక్కర్లా పరమేశ్వరుని వ్యతిరేక శాస్త్రవేత్తలు అధికరణంలో వేదం బ్రహ్మగారి దగ్గర నుంచి విష్ణువును హిందూ ఆ పక్కన ఎక్కడో గుర్తులు చూస్తూ ఉన్నారు ఆ ఇష్టం ఏంటంటే అవును కూడా ఇష్టం it is religion is all problem ఇజ్ఞాన్ లైక్ బ్రహ్మ అంటే అదాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అర్థం బ్రహ్మగారి జిజ్ఞాస కాదు <laughs> జిజ్ఞాస బ్రహ్మ అంటే నువ్వు విష్ణువు శివుడని పెట్టిన పేర్లు పెట్టిన అన్నీ అవే తత్వం అదే తత్వం ఇన్నుండవు కాబట్టి నేను ఎలా వచ్చేదో నేను అడగదు మీరు ఇన్నుండవు ఒకటే దానికే పరమేశ్వరుడు పరమాత్మ బ్రహ్మ దానికే పురుష పురుష పురుష అంటే మగవాడని కాదు పురుష అంటే పూర్ణ పూర్ణత్వా పురుష పరిపూర్ణం అంటే దీర్ఘకాల వృష్టి పరిచ్ఛేదం రహితమైనటువంటి ఆ పరమాత్మ నుండి సో పరమాత్మాఖ్యాత అక్షరాత్ వినాశం లేని పరబ్రహ్మ నుండి దానికే పరమాత్మను కూడా అక్కడి నుంచి సాక్షాత్ సముద్భూతం సాక్షాత్ సముద్భూతం అంటే ఆత్మ చైతన్య రూపంగా ప్రకటన జ్ఞానము మీలో జ్ఞానం వచ్చింది అనుకోండి ఎలా వస్తుంది జ్ఞానం వచ్చిన తర్వాత అది మనస్సులో ప్రతిఫలిస్తుంది కానీ మనస్సు జ్ఞానాన్ని సృష్టించలేదు జ్ఞానము మనస్సులో ప్రతిఫలించాలి మనస్సు జ్ఞానాన్ని సృష్టించాలి జ్ఞానము ఆత్మస్వరూపం సాక్షాత్ అంతేగాని through the medium of mind through the medium of ears ఐదు తర్వాత అట్లా ప్రకటన అవుతుందంటే ఉదయించడం మటుకు ఆవిర్భవించడం మటుకు ఆత్మస్వరూపం నుంచే ఆవిర్భవిస్తుంది అటువంటి జ్ఞాన రాశి వేదము ఆ వేదము నుండి యజ్ఞ విధి అంతా కూడా దాంట్లో ప్రతిష్ఠితమైనది ప్రకృతి రహస్యాల దాంట్లో ఉన్నాయి కాబట్టి ప్రకృతి సమతౌల్యంగా నిలబెట్టుతా all this is part of that అండి అదే అంటారు తస్మాత్ సర్వాత్ప్రకాశకత్వాత్ సర్వగతమతి సత్ నిత్యం సదా దివ్య నిధి ప్రధానత్వాత్ ప్రతిష్ఠితం తస్మాత్ అందువలన అందువలన అంటే తస్మాత్ సర్వగతం బ్రహ్మ అందువలన అందువలన అంటే అర్థం ఏంటి సర్వార్థ ప్రకాశకత్వ సర్వ విషయములను ప్రకాశింపజేయటం వలన వేదము కేవలము ఏదో కొంత ప్రవేశం చెప్తుందని మాత్రమే అనుకోరాదు ప్రవేశం చెప్తుంది అంతేకాకుండా ప్రకృతి ధర్మాలను గురించి చెప్తుంది ప్రకృతికి దీనికి ఉండే సంబంధాన్ని చెప్తుంది ఈ రెండు ఈశ్వరులతో ఏ విధంగా అభిన్నంగా కలిసి ఉన్నాయి అని ఇవన్నింటినీ కూడా వేదం చక్కగా బోధిస్తూ ఉంటుంది అటువంటి ఆ పరమేశ్వరుడు వేదముకే ప్రకాశించగలిగే పరమేశ్వరుడు సో ఆ పరబ్రహ్మ సర్వగతం సర్వము నుండి వ్యాపించి ఉంటుంది ఎలాగైతే బంగారం ఆభరణ ప్రపంచం అంతము వ్యాపించి ఉంటుంది ఆ విధంగా సర్వ సృష్టిని వ్యాపించి ఉంటుంది అయినప్పటికీ కూడా సర్వమును వ్యాపించి ఉన్నా ఒక విభూతి రూపంగా ఒక మహిమ రూపంగా యజ్ఞములో యజ్ఞ విధి అని ప్రకటమవుతూ ఉంటుంది ఎందుకంటే యజ్ఞ విధిలో యజ్ఞాన్ని చేసిన సందర్భంలో కర్మ ఉంటుంది జ్ఞానం జ్ఞానం తెలిసి చేస్తారు కదా జ్ఞాత్వా కర్మ కర్మకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది ఆ యజ్ఞ విధిలో ఆ పరమేశ్వరుడు నిత్యంగా వీడి ప్రకటమవుతూ ఉంటాడు నిత్యం విద్యే ప్రతిష్ఠ కాబట్టి ఈ చక్రాన్ని అర్థం చేసుకుని దీనిలో మన వంతు కర్తవ్యాన్ని వెనుదీయరాదు ఈ చక్రంలో మన వంతు కర్తవ్యం ఉంటుంది దాన్ని మనం పూర్తి చేసేయాలంట మనం విద్బోధ చేయటం మనం ట్యాక్స్ కట్టాలనుకోండి మనం విద్బోధ చేయటం మనం కట్టాల్సిన ట్యాక్స్ కట్టేస్తాం కట్టేస్తే దానివల్ల ప్రజాక్షేమం జరిగిన జరుగుతుంది మన వంతు కర్తవ్యం మనం చేస్తాం పెద్ద అదే విధంగా దృష్టి కర్తవ్యం కూడా మన కర్తవ్యాన్ని మనం చేయాలి పూర్ణ